చెప్పేసి అయినా కానీ ధర్మ మార్గంలో ఉంటే ఈరోజు కాదు రేపు మళ్ళీ మనం ధర్మం కాపాడుతుంది అని చెప్పి ఒక ధర్మములపైన నమ్మకం కలిగిన వశిష్ఠుని పిల్లలు ఏమాత్రం భయపడట్లేదు ఈ విధంగా విశ్వామిత్రుని యొక్క ఈ త్రిశంకుని స్వర్గానికి పంపించే కార్యంలో మళ్ళీ ఆయన ఆయన పని చేస్తూ ఉన్నాడు చివరికి దేవతలు రాలేదు దేవతలు రాలేదు అయినా కానీ ఈయన ఒక పట్టుదల వదలకుండా ఇక్ష్వాకుని ఇక్ష్వాకు కులంలో పుట్టిన త్రిశంకుని అట్లే స్వర్గానికి తోసినాడు అక్కడ నుంచి ఇంద్రుడు వచ్చేసి ఏ గురు భ్రష్టుడా గురు గురు గురుకు అపరాధం చేసినవాడా గురుద్రోహి నీకు స్వర్గంలో స్థానం లేదు పో కింద కానీ వాళ్ళ పైనుంచి తొక్కడము ఆయన అక్కడి నుంచి ఆయన పడిపోవడము కాపాడు కాపాడు అంటే ఈయన ఆగు ఆగు అక్కడే ఉండు అక్కడే ఉండు అని చెప్పి కింద నుంచి పైకి పంపించడము వాళ్ళేమో పై నుంచి కిందకి పంపించడము అటు కాదు ఇటు కాదని మధ్యలో ఉండిపోయినాడు త్రిశంకు ఇంకా ఆయన కోసము భయపడదు నీకు నీ నా నేనే ఒక స్వర్గాన్ని నిర్మిస్తానని చెప్పేసి అన్ని రకాల జ్యోతిష్ మండలాన్ని నిర్మించినాడు ఇంకా దేవతల్ని నేను సృష్టి చేయబోతున్నానంటే దేవతలంతా పరిగెత్తుకుని వచ్చినారు వాళ్ళు బాధపడుతున్నారు ఎంత కష్టపడి కలవరపడి ఈ యొక్క స్థాయికి వచ్చినాము నీవేమో అక్కడ కూర్చొనేసి సృష్టిస్తానని చెప్పి సృష్టించబోతున్నావే ఏమైనా కొద్దిగా ధర్మం ఉండాలా కదా ఇట్లనా చేసేది అని చెప్పేసి వాళ్ళు చెప్తే ఇంకా ఆ పని కొద్దిగా ఆగింది లేకుండా దేవతల్ని కూడా సృష్టించడానికి రెడీ అయినాడు ఇంకా ఇక్కడ ఇంకా ఈ ప్లేస్ వద్దని చెప్పేసి ఇంకా పడమర వైపుకు వెళ్తున్నాడు పడమర వైపుకి వెళ్ళేసి అక్కడ పుష్కర తీర్థంలో తన ఒక తపస్సుని ఆచరిస్తున్నాడు అక్కడ తన తపస్సుని ఆచరించినప్పుడు ఆ సందర్భంలో అంబరీష్ మహారాజ్ అంబరీషుడు ఒక యజ్ఞం చేయబోతున్నాడు ఆ యజ్ఞాన్ని చాలా శ్రద్ధతోటి చేస్తున్నాడు అదే సమయంలో ఏమైందంటే ఆ యజ్ఞ పశు ఆ యజ్ఞానికి కట్టేసిన పశు పశుని ఇంద్రుడు దొంగతనం చేస్తాడు ఇంకా యజ్ఞ పశువుని వెతుక్కొని అంబరీష్ అన్ని ఊర్లు తిరుగుతున్నాడు అయితే వాళ్ళంతా అన్నారు ఏ పరిస్థితులు కూడా యజ్ఞ పశు కనపడకుండా పోవడము దొరకకుండా పోవడము ఇదొక అశుభమైన ఒక సూచన దీంట్లో కొన్ని ప్రమాదం జరగచ్చు ఎటువంటి పరిస్థితులు కూడా అది ఎక్కడున్నా నీ వెతుకొని రావాలని చెప్పేసి అంబరీషుకు ఆ ఋత్విజులు వాళ్ళంతా చెప్తున్నారు ఎంత వెతికినా దొరకలేదు దొరకలేదు అని చెప్పేసి బాధపడి అంబరీష్ మళ్ళీ తన ఊరికి వెళ్ళినాడు అయితే దీనికి ఏమైనా వేరే ప్రాయశ్చితము లేకుండా వేరే ఏమైనా మార్గం ఉంటే చెప్పండి అని అడిగితే వాళ్ళన్నారు ఒక నర పశునిచ్చినా పర్వాలేదు దీన్ని యజ్ఞానికి ప్రమాదం కాకుండా చూసుకోవచ్చు అని చెప్తున్నారు సరే ఒక నర పశువాన వెతుక్కోదామని చెప్పేసి నర పశువు అంటే ఒక మనిషి కావాలా ఆ పశువుని కట్టే స్థానంలో ఇక మనుషుని కట్టేస్తారు ఆ జంతువుని కట్టే స్థానంలో ఆవును ఆ ప్లేస్లో ఒక మనిషిని కట్టేస్తారు ఇప్పుడు ఒక నరపశు కావాలని చెప్పేసి అంబరీష్ తిరుగుతా ఉన్నాడు తనతోటో ఎవరైనా ఏ ఒక్క నర నరపశు మనతోటి వస్తే ఏ ఒక్క మనుష్యుడు వస్తే వాళ్ళ ఇంటి వాళ్ళకు ఒక లక్ష ఆవుల్ని ఇచ్చేసి ఆ నరపశని మనిషిని తీసుకొని రావాలని తిరుగుతున్నాడు ఎక్కడ దొరకలేదు ఎవరిస్తారు ప్రాణం పోతుంది భృగుతుంగ అనే ఒక ఊరికి వస్తాడు భృగుతుంగ అనే ఊరికి వచ్చేసి అక్కడ రుచిక అనే ఒక మహాపురుషుడు ఉంటాడు సాధు మహా శ్రీమద్ భాగవతాలు అయితే కొద్దిగా డిఫరెంట్గా ఉంటాయి నేను మనం ఇప్పుడు డిస్కస్ చేసేది ఒక రామాయణం ఒక ఇది ఆధారం నుంచి ఇదే స్టోరీ దీంట్లో వస్తాయి అది కొద్దిగా వ్యత్యాసంగా ఉంటాయి మన శ్రీమద్ భాగవతంలో కూడా వస్తాయి అది కొద్దిగా డిఫరెంట్గా ఉంటాయి అట్లా ఆ రుచిక రుచికకు ఒక మూడు మూడు ముగ్గురు పిల్లలు ఆయన ఆ ముగ్గురు పిల్లలతోటి ఆడుకొని ఉన్నప్పుడు అంబరీష్ అక్కడికి వెళ్తాడు అంబరీష్ మహారాజ్ అక్కడికి వెళ్ళేసి తన బాధ చెప్పుకుంటున్నాడు యజ్ఞం చేయాలనుకున్నాను యజ్ఞం నుండి ఆ యజ్ఞ పశు తప్పించుకొని పోయింది అది ఎక్కడ ఎంత వెతికినా దొరకలేదు మళ్ళీ ఋత్విక్ వాళ్ళని అడిగితే ఋత్విజులను అడిగితే యజ్ఞం చేసే వాళ్ళని అడిగితే వాళ్ళన్నారు యజ్ఞపశు దొరకలేకపోతే ప్రమాదం వస్తుంది ప్రమాదం నుంచి తప్పించుకోవాలంటే ఒక నరపశువన పర్లేదు నీ పిలుచుకు తెలుసుకొని రావాలని చెప్తే నేను ఊరంతా ఈ ఆవుల్ని వాళ్ళకు దక్షిణంగా ఇచ్చేసి లక్ష ఆవుల్ని వాళ్ళకి ఇచ్చేసి నరపశుని తీసుకొని రావాలా అని చెప్పేసి తిరుగుతున్నాను మీరేమైనా నాకు సహాయం చేయగలుగుతారా అని అడుగుతున్నాడు అప్పుడు ఆయన అన్నాడు పెద్ద కొడుకు నాకు చాలా ఇష్టము ఆయన నేను ఈలేను ఇంకా రుచికుని భార్య ఆమె నింది చిన్న చిన్న కొడుకు నాకు ఇష్టము నేను ఆయన ఈలేను సత్యవతి ఇంకేమ్రా బాబు బాబో పెద్ద కొడుకు నేను ఈలేనని తండ్రి చెప్తున్నాడు చిన్న కొడుకు నేనీలేనని చెప్పేసి రుచికొనక భార్య సత్యవతి చెప్తా ఉంది దాని అర్థం ఏమిటి ఆ మధ్యలో ఉండే కొడుకు ఎవరు కొద్ది ఎవరైనా పోతే తీసుకుని పోతే పో అని చెప్పేసి కదా ఈయన తెలుసుకున్నాడు అంటే నన్నే పోమంటున్నారని చెప్పేసి ఆయన పేరు వచ్చేసి శునశేప శునశేప ఇంకా నన్ను పోమంటున్నారని చెప్పేసి సరే బయలుదేరి వస్తాను అని చెప్పేసి తండ్రికి ఆ లక్ష ఆవుల్ని ఇచ్చేసి అంటే ఈయనకు ఈయన ఒక వ్యాల్యూ అది లక్ష ఆవుల్ని ఒక లక్ష ఆవుల్ని తండ్రి తీసుకున్నాడు రుచి కూడా తీసుకున్నాడు ఇంకా శునశేపని పంపించేస్తున్నాడు లోపల ఏమైనా బాధగా ఉంది యజ్ఞ పశువుకు నేను ఇప్పుడు ఉండిపోవాలని చెప్పేసి నన్ను బలి ఇస్తారని అట్లా అంబరీష్ రథంలో కూర్చోబెట్టేస్తున్నాడు శునశేపని శునశేప కూర్చున్నాడు అట్లే దారిలో వస్తూ ఉంటే విశ్వామిత్రుని ఒక ఆశ్రమం కనిపిస్తూ ఉంది అక్కడే బ్రగుతుంగ కడనే ఆశ్రమం కనిపిస్తే ఆయన మామ అంటే వాళ్ళ అమ్మదు తమ్ముడు తమ్ముడు అన్ననేమో మామ మామ అవుతున్నాడు ఆయనకు విశ్వామిత్రుడు ఇంకా అంబరీష్ నేను నీళ్ళు తాగి వస్తానని ఎక్కడ పోవద్దు ఇక్కడే ఉండంటే సరే నేను ఈ ఆశ్రమానికి పోయేస్తానని చెప్పిస్తే అంబరీష్ సరిపోయిరా అని చెప్పేసి ఈయన నీళ్ళు తాగేసి స్నానం అంతా చేసుకుని కొద్దిగా నీళ్ళు తాగి అలసిపోయినాడు అంబరీష్ తిరిగి తిరిగి తిరిగి సరే నీళ్ళు తాగేసి వస్తానంటే శునషేప్ అన్నాడు సరే మీరు పోయిరండి నేను ఎక్కడ పోను అట్లా మీరు పోయిరండి అని చెప్తే ఆయన కూడా అక్కడ నుంచి బయలుదేరినాడు ఆయన నీళ్ళు తాగడానికి పోయినప్పుడు ఈయన మామ దగ్గర పోతున్నాడు విశ్వామిత్రుడి దగ్గరే ఆయన దగ్గర పోయేసి ఆయన రిక్వెస్ట్ చేస్తున్నాడు మామ నన్ను ఇప్పుడు మా నాన్న అమ్మేస్తున్నాడు ఈయనకు అంబరీష్కు ఒక లక్ష ఆవులను తీసుకున్నాడు నన్ను అమ్మేస్తున్నాడు నన్ను మీరు ఎట్లో కూడా కాపాడాల మామ అని చెప్తాడు అయితే ఆ క్షుణశేపన్ పైన ప్రేమంలో ఆయన అంటున్నాడు నీవేం భయపడద్దు నేను కాపాడతాను నేను నీవేం బాధపడద్దు తాను ఎంతో శక్తివంతుడైన వాడు నేను కాపాడుతానని చెప్తా అన్నాడు అట్లా ఆయన ఏం చేస్తాడంటే నలుగురు పిల్లలు ఉన్నారు కదా హవిశ్చంద్ర మధుశ్చంద్ర దృఢనేత్ర మహారథ్ అనే నలుగురు పిల్లలు ఉన్నారు నలుగురు పిల్లలను అన్నాడు నా పిల్లలారా మీ దాంట్లో ఎవరో ఒకరో యజ్ఞ పశుగా నర పశుగా మీరు వెళ్ళాలా ఎవరో ఒకరు వెళ్ళండి నా చెల్లి కొడుకు నా సత్యవతి కొడుకు మనము కాపాడాలా ఈయన ఒకటి బతికించాలా మీరు నలుగురు ఉన్నారు కదా నాకు ముగ్గురు అయిపోతున్నారు మా అక్కకు ముగ్గురు అయిపోతాము ఏం ప్రాబ్లం లేదు మీరు ఎవరో ఒకరు వెళ్ళండి అంటే వాళ్ళన్నారు నానా మంచిగుంది నీ చెప్పే మాట పరమపక్ష పరమాణాన్ని పెట్టుకునేసి పంచపక్ష పరమాణాన్ని పెట్టుకునేసి కుక్క మాంసం తిన్నట్లుంది నీవు చెప్పే మాట ఇది ఎవరైనా ఇంకొకళ్ళని రక్షణ కోసం తన కొడుకుని ఎవరైనా పంపిస్తారా ఇది ఏం ఏం న్యాయం అంటే మళ్ళీ మండిపోయింది దానికి ఎప్పుడు కోపం వస్తుందో అర్థమే కాదు ఎవరి పట్ల వస్తుందో అర్థం కాదు టక్క ఎగిపోయినాడు మళ్ళీ రెచ్చిపోయినాడు మళ్ళీ కమండలు ఉన్న వెతికినాడు కమండలు దొరికింది అరపోసకు నీళ్ళు నీళ్ళు పోస్తున్నాడు అంతే నీళ్ళు పైకి ఎత్తేసినాడు మళ్ళీ శాపం పెట్టినాడు ఏమంటున్నారు పంచభక్షం పరమాన్నం తినకుండా కుక్క మాంసం తిన్నట్లుందని చెప్పేసి నాకు ఎదురు మాట్లాడుతున్నారా వెయ్యి సంవత్సరాలు ముష్టిక జాతులు పుట్టేసి కుక్క మాంసమే తినేవాళ్ళు కాండి అని చెప్పేసి వాళ్ళు శాపం పెట్టినాడు తన కొడుకు ఏం లేదు కోపం వచ్చిందంటే వచ్చిందంటే పాప ఆయన కర్మ తట్టుకోలేకపోతున్నాడు కోపం వచ్చినప్పుడు ఎవరు ఏం చేసేది ఇంకా వాళ్ళ కథ అయిపోయింది అంతే హవిశ్చంద్ర మధుశ్చంద్ర దృఢనేత్ర మహారథ ఎక్కడ పోయినరా మళ్ళీ వెయ్యి సంవత్సరం ఒక మాంసం తినుకొని వాళ్ళ పరిస్థితి అయిపోయింది ఈయన ఈయన కో ఈయన చేసిన అంత ఈ కోపానికే సరిపోతూ ఉంది ప్రతిసారి శాపం పెడతా ఉంటే ఎక్కడి నుంచి పెట్టేది అది ఈయన అంత పవర్ ఉండాలా కదా శాపం ఫలించాలంటే అంత పవర్ ఉండాలా కష్టపడి తపస్సు చేస్తాడు అన్నీ పోగొట్టుకుంటున్నాడు అది మళ్ళీ చివరికి జీరో జీరో జీరో వస్తుంది ఆయన వదలడు మళ్ళీ మళ్ళీ మళ్ళీ స్టార్ట్ సరే ఆ పిల్లోటి పట్టుకున్నాడు సునశేపని ఏం భయపడద్దు నీవేం బాధపడదు నీకు మూడు మంత్రాలు చెప్తాను నేను ఒక అగ్నిది ఒక మంత్రం చెప్తాను తర్వాత విష్ణు ఒక మంత్రం చెప్తాను తర్వాత ఇంద్రుని ఒక మంత్రం చెప్తాను నీవేం భయపడవు ముగ్గురు మంత్రం ముగ్గురు మంత్రం చెప్తాను నీ పోయిన వెంటనే ఆ యజ్ఞకుండల దగ్గర పోయినప్పుడు అగ్ని మంత్రం చెప్పి నమస్కరించు ఆ నా యజ్ఞ పశులాగా యజ్ఞస్తూపం తెలుసు కదా ఒక ప్లేస్ ఉంటుంది బలి ఇచ్చేది అక్కడ నిన్ను కట్టేస్తారు నీకు ఎర్రటి చందనం ఎర్ర చందనంతో నీకు స్నానం చేపిస్తారు ఎర్ర గుడ్డ కట్టేస్తారు నీకు తర్వాత ఎర్ర పూలతోటి మాలం వేస్తారు మాలం వేసి నిన్ను అక్కడ ఆ యజ్ఞ స్తూపం అక్కడ పెట్టేస్తారు అక్కడ కట్టేసి ఇంకేదో ప్రాణం పోయే సందర్భం వచ్చింది అనుకున్నప్పుడు దానికి కొద్ది ముందే విష్ణు మంత్రాలను జపించు ఆ యజ్ఞ స్థూపం కట్ట కట్టినప్పుడు ఇంద్రమంత్రాన్ని జపించు అగ్నిని చూసినప్పుడు అగ్ని మంత్రాలు బీజాక్షరాలు అంతా చెప్పేసినాడు ఇదంతా పఠం పఠనం చేయి నీకేం కాదు నేను చూసుకుంటాను పో అని చెప్పేసి అట్లా కాదు మళ్ళీ ఆయన మళ్ళీ ధర్మిష్ఠుడు చూడండి ఎంత ధర్మం రా బాబు ఆయన అన్నాడు లేదు మళ్ళీ మా నాన్న నా నా కోసము ఒక లక్ష ఆవుల్ని తీసుకున్నాడు కదా మళ్ళీ ఆ పాపం ఏమైనా వస్తే అక్కడ నేను తప్పించుకున్నట్లు అయిపోయింది ఈయన మళ్ళీ అది దా దానికి ఏమైనా ఇది అవ్వాలి కదా దానికి సమం ఉండాలి కదా వినిమయం చేయాలి కదా అయితే అన్నాడు అదంతి నీ బాధపడద్దు అక్కడ నష్టమయ్యేది వచ్చేది పోయేది గురించి నీవేం బాధపడద్దు అదేం నష్టం కాదు ఇంద్రుడే సంతృప్తి చెందేసి ఆయన నోటు ద్వారానే అన్ని వచ్చే విధంగా నేను చేస్తాను నీవేం బాధపడద్దు వీళ్ళు అన్నాడు ఇంకా రథం తోలి తోలి తోలి ఆ అంబరీష్ మహారాజు టైర్డ్ అయిపోయి నీళ్ళు తాగేసి వచ్చి పనుకున్నాడు ఈ అబ్బాయికి శునశేపకు ధైర్యం వచ్చింది అని ఈయన చెప్పేసినాడు కదా ఇంకేమీ భయమే లేదు ఇంకేం బాధ లేదు భయం లేదు ఇంకా ఆయన ధైర్యంలో ఉన్నాడు ఈ పిల్లడు ఇంకా అంబరీష్ మహారాజుని ఈయన లేపేస్తున్నాడు ఏమే ఏమి ఇంకా పండుకున్నాము అక్కడ యజ్ఞ యజ్ఞ పశు కోసం వెతుకుని వెతుకుని వచ్చినావు ఇక్కడేమో అలసిపోయి పండుకున్నాడు అక్కడంతా యాజ్ఞికులు నీ కోసం వెయిట్ చేస్తున్నారు ఏం నిద్ర ఇది ఈ టైంలో అంతా రా రా పోదాం పోదాం అని చెప్తున్నాడు అంబరీష్కి ఆశ్చర్యం ఇదేమరా బాబు చావపోతున్నాడు అబ్బాయి ఇంత ఉత్సాహంగా ఉన్నాడా అని చెప్పేసి ఆయన పోదాం నీవు లేట్ చేస్తున్నావు నీవు లేట్ చేస్తున్నావు అని ఈయనకు చెప్తున్నాడు అంబరీష్ మహారాజుకి అంబరీష్ మహారాజ్ ఇది రా బాబు విచిత్రంగా ఉంది ఈ అబ్బాయి ఏమీ వెంటనే మారిపోయినాడని ఆయనకు ఆశ్చర్యంగా ఉంది పదం పదం అని చెప్పేసి రథంలో కూర్చొని మంచి ఉత్సాహంగా పోతున్నాడు ధైర్యం వచ్చేసింది నేను చచ్చేది లేదు ఒక లక్ష ఆవు మనకు లాభం అయిపోయిందని చెప్పి ఆనందం ఉంది మామ దయ వల్ల బతికిపోయినామని చెప్పేసి ఇంకా స్టార్ట్ చేసినాడు అక్కడ యజ్ఞానికి దగ్గరకు వచ్చినాడు యజ్ఞ కుండలు అక్కడ తీసుకుని వచ్చినారు ఆ అగ్నికి ప్రణామం చేసినాడు అగ్ని మంత్రాలంతా మనసులే చపించినాడు అగ్ని బీజ మంత్రాలని చెప్పించినాడు అక్కడి నుంచి నేరంగా ఈయనకు స్నానం అంతా చేయించినారు ఎర్రచందన మొత్తము శరీరం అంతా పూసేసినారు ఎర్రటి మాలలంతా వేసేసినారు ఎర్ర గుడ్డతోటి శరీరం కప్పేసినారు తీసుకొని పోయినారు యజ్ఞస్తూపం దగ్గర తీసుకున్న ఇంద్ర మంత్రాలని చెప్పించినాడు మామ చెప్పిన బీజాక్షరాలంతా జపించినాడు ఇంకేమో వాళ్ళు అన్నీ రెడీ అయినప్పుడు భగవంతుని ఒక స్మరణ చేస్తున్నాడు హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామ రామ హరే హరే సంకట బందాక వెంకటరమణ అని చెప్పినట్టు ఆ కష్టకాలం వచ్చినప్పుడు భగవంతుని ఒక స్మరణ తప్ప నోట్లో ఆటోమేటిక్ వస్తూ ఉంది మంచిగా తలుచుకున్నాడు మామ చెప్పిన బీజమ్మ బీజాక్షరాలను అన్ని మంచిగా పఠిస్తున్నాడు ఆ లోపల ఏమైందేమో ఇంద్రుడు అన్నాడు నాకు యజ్ఞ పశు అవసరం లేదు ఆపండి అని చెప్పేసి నేను పూర్తి తృప్తి చెందినాను నాకు యజ్ఞ పశుతోటి ఏం సంబంధం లేదు మీ యజ్ఞానికి నేను పూర్ణ ఫలం ఇస్తున్నాను ఈ పిల్లోడిని వదిలేసినండి అని అబ్బా ఆనందం వచ్చింది ఒక లక్ష ఆవు మా నాన్నకు లాభమైంది పోన్లే నన్ను పంపించిన పర్లేదు ఒక లక్ష ఆవు బెర దొరికింది మా అమ్మకు మనసు మనసు లోపల ఒక దండవాదం సమర్పించినాడు మంచిగా మంచిగా అనిపించింది చాలా మంచిగా అనిపించింది కానీ విశ్వామిత్రుడు ఇంత చేసిన దానికి తపస్సు ఆ తపస్సుది ఒక ఫలము అయిపోయింది ఇది జాగా ఇది ఈ ప్లేస్ బాగలేదేమో ఇక్కడేమో ఇది ఏమి ఎక్కడ పోయినా ఈ ప్రాబ్లం వస్తుంది అక్కడేమో ఒక ఆవు కోసం వెంటాడి ఏమేమి అయిపోయిందిరా బాబు అని చెప్పేసి అక్కడ నుంచి బయలుదేరినాడు ఇక్కడ వద్దు ఇంకా అని చెప్పేసి ఇంకొక వైపుకు ఉత్తర దశకి వెళ్తా ఉన్నాడు ఇంకా ఏ ఊరు సంబంధం లేదు ఏం లేదు మంచి వాతావరణము అక్కడ పోయినాడు అక్కడ ఒక వెయ్యి సంవత్సరాలు తపస్సు చేసినాడు అప్పుడు ఇంద్రుకు భయం వచ్చేసింది ఏమిరా బాబు ఇంత తపస్సు చేస్తున్నాడు వీడేదో మనని మన అధికారిని దెబ్బయించే విధంగా ఉన్నాడు వీడిని ఎట్టో ఒకటి తపస్సు నాశనం చేయాలి ఎక్కడ మేనక ఎక్కడ అని పిలిచినాడు మేనకు వచ్చేసింది జిలుకు జిలుకు అని చెప్పేసి ఆమె వచ్చేసింది ఆమె వచ్చేసి నిలబడింది ఈయన ముందు నిలబడితే ఆయన మేనక మంచి పని చేయాలా నీవు ఉత్తర దిక్కుకి వెళ్ళాలా మన విశ్వామిత్ర మహారాజు తపస్సు చేస్తున్నాడు ఎట్లా ఒకడ చెడగొట్టాల వాడిని ఇంకా సారీ అని చెప్పేసి ఈమె కూడా బయలుదేరింది బయలుదేరేసి ఈయన స్నానానికి పోతుంటే అప్పుడే స్నానం చేసుకునేసి ఒళ్ళంతా తుడుచుకునేసి సారీ సర్దుకునేసి ఎదురుగా కనపడతా ఉంది చూస్తున్నాడు ఎంత సౌందర్య రాశిరా మేనక హాహాహా ఇన్ని సంవత్సరాలు తప చేసిన ఈ యొక్క అనుభూతి కలగలేదు ఆయనకు మేనకదొక సౌందర్యం చూసి పడిపోయినాడు అక్కడే మేనక మా ఆశ్రమానికి నీకు స్వాగతము ఎప్పుడైనా రావచ్చు అన్నాడు ఒకే మాట అంతే ఇంకా ఆమె కావలసింది అదే బయలుదేరింది ఆమె స్వామి మీ మీలాంటి మహాత్ముల దగ్గర ఇంత మంచి మాట వినాలంటే నా భాగ్యం అనుకుంటున్నాను పొదం స్వామి కలిసిపోయినారు ఇంకా మేనక తోటి శారీరక సంబంధం అంతా జరిగింది మేనకను పంపించడం ఇష్టం లేదు మేనకేమో వచ్చిన పని అయిపోయింది మేనక రెక్కలు ఈయన తపస్సుని చెడగొట్టేసింది ఎట్టో విధంగా ఇంకా బయలుదేరుతాను బయలుదేరుతానండి బయలుదేరుతానండి అని చెప్తా ఉంది లేదులే రేపు పోవచ్చులే రేపు పోవచ్చులే అని ఈయన చెప్తున్నాడు మళ్ళీ రేపు పొద్దునైతే ఏమండి నేను ఈరోజు బయలుదేరదా అని అడుగుతా ఉంది ఇప్పుడు వదిలే సాయంత్రం పోదులంలే అంటాడు మళ్ళీ సాయంత్రం అడుగుతుంది మేనకి ఏం అర్జెంట్ ఈరోజు ఒకటి ఇక్కడ ఉండో రేపు పొద్దున నేనే పనిపిస్తాను అంటాడు మళ్ళీ రేపు పొద్దున అయినప్పుడు మళ్ళీ ఏమండి నేను బయలుదేరేదా అని అడుగుతుంది మళ్ళీ నా ఏ ఎంత అర్జెంట్ ఏముంది పొద్దున భోజనం అంతా చేసుకునేసి మధ్యాహ్నం పోవచ్చు కదా అంటాడు మధ్యాహ్నం అయితే సాయంత్రం పోమంటాడు సాయంత్రం అయితే ఈరోజు ఇక్కడ ఉండు రేపు పో అంటున్నాడు ఇట్లే మేనక్క సౌందర్యానికి పడిపోయి ఈరోజు రేపు ఈరోజు రేపు అని చెప్పేసి పది సంవత్సరాలు గడిచిపోయింది ఎవరు విశ్వామిత్ర మహారాజు ఇంకా పది సంవత్సరాలు గడిచిపోయింది అది పది క్షణంలాగా అనిపించిందంటే అంతా మనకు మంచిగా ఉన్నప్పుడు మంచి భౌతిక ప్రపంచ ఒక సుఖాన్ని అనుభవించినప్పుడు టైం పోయింది అర్థం కాదు బాధ వస్తే కదా ప్రతి క్షణం క్షణం యుగంలాగా అనిపించదు సుఖంగా ఉన్నప్పుడు ఏం అర్థం కాదు టైం బాగా స్పీడ్గా పోయినట్లు అనిపిస్తాయి బాధ కలిగినప్పుడు మాత్ర అసలు గడియారం తిరగట్లేదో ఏమో అనిపిస్తాయి ఒక క్షణం దాటాలంటే కూడా కష్టం అనిపిస్తాయి ఇంకా తెలుసుకున్నాడు ఓహో ఇది ఏదో పెద్ద ప్లాన్ జరిగింది వీడిని వదలకూడదు వీడిని చెప్పేసి కోపం వచ్చే లోపల ఆమె ఎట్టో చేతులు కాళ్ళు పట్టుకునేసి ఆమె బయలుదేరడానికి రెడీ అయింది బయలుదేరి నా కళ్ళ ముందు ఇంకా కొద్దిసేపు కూడా ఉండకూడదు బయలుదేరమన్నాడు సరిసామి సరిసామించి ఆ పరిగెత్తింది అక్కడి నుంచి పుణ్యానికి ఆమె ఒక శాపం దొరకలేదు లేకుండా ఎవరు వస్తే వాళ్ళకి శాపమే ఇంకా మళ్ళీ కోపం వచ్చేసింది మళ్ళీ ఒక వెయ్యి సంవత్సరాలు తపస్సు చేసుకున్నాడు మళ్ళీ వెయ్యి సంవత్సరాలు తపస్సు మంచిగా శ్రద్ధగా చేసుకున్నాడు కామంలో పడిపోయినాడు ఒకసారి ఈ వశిష్ఠుని ఒక పిల్లలకి శాపం పెట్టేసి కోపంలో పడిపోయినాడు ఈ పా ఈ ఈ సందర్భంలో గట్టిగా ఉండాలని చెప్పేసి ఏమాత్రం ఇంకా ఇంకా కా కామములు పడినాడు ఇప్పుడు వాళ్ళపైన కొద్ది కోపం వచ్చిన వాళ్ళు అక్కడ కొద్ది నష్టం అయిపోయింది ఇంకా స్ట్రాంగ్ ఉండాలి నేనని చెప్పేసి మళ్ళీ వెయ్యి సంవత్సరాలు తపస్సు చేసినాడు చాలా ఘోరమైన తపస్సు చేసినాడు బ్రహ్మదేవుడు వచ్చినాడు అప్పుడు మహర్షి అన్నాడు ఆహా కొన్నాడు రాజర్షి అయిపోయినాడు ఇప్పుడు ఏదో మహర్షి అయినాడు పర్లేదు కానీ అంత అనుకున్న పోస్ట్ కాదు ఏదో వాచ్మ్యాన్ నుంచి అటెండర్ అటెండర్ నుంచి క్లార్క్ వచ్చినట్లు కొద్దిగా పైకి వచ్చిన వచ్చినట్టు అనిపించింది కానీ ఆ మేనేజర్ పోస్టుకు రాలే ఏం చేసేది పాప పెద్దవాడు కాలేదు మహర్షిని చెప్తే ఏమి ఆయనకు అంత కోపం రాలే అంత ఆనందం కూడా రాలేదు ఇంకా ఆయన అన్నాడు మహర్షి నేను మహర్షిని పిలిస్తే నేను ఇంద్రియ నిగ్రహం చేసినట్లేనా అని ఒక మాట అడిగినాడు అయితే బ్రహ్మాజీ అన్నాడు అట్లా కాదు నాయన ఇంద్ర నిగ్రహం చేసినట్లు ఏం కాదు మహర్షి అంటే అది అది సంగతి వేరే అది అది ఈ లెక్కానికి రాదన్నాడు మహర్షులు ఒక లెక్కానికి ఇంద్ర నిగ్రహించిన వాళ్ళని మేము చెప్పుకోమన్నారు ఓ అట్లనా అని చెప్పేసి బాధ కలిగింది ఒక చిన్న విషయానికి పోయి ఇన్ని వేల వేల వేల వేల సంవత్సరాలు తపస్సు చేసి చేసి చేసి అని చెప్పి ఎంత చేసినా ఏదో ఒకటి ఆతంకం ఒక ఆవు కోసం పోయి ఒక శబల కోసం పోయి ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చినాను ఎక్కడైంది ఏమైంది అర్థమే కాకుండా ఉన్నాడు ఒక ముస్లాం ఉండింది ఆ ముస్లమ్మ ఇక్కడికి ట్రైన్లు పోవాలని ఆమెకు ఆశ చివరి సమయం ఏజ్ అయిపోయింది ఆమెకు అన్ని కోరిక తీర్థయాత్ర పోవాలని కానీ తీర్థయాత్ర పోయే కూడా ఎక్కువ కోరిక ఏమంటే అన్ని వెహికల్లో కూర్చోవాలని చెప్పేసి ఏజ్ అయిపోయింది ఇంకొక చనిపోయే ముందు అన్ని దాంట్లో కూర్చోవాలి హరిద్వార్ ఒక్కొక్క పోవాలని చెప్పేసి సరే ఇంటి నుంచి దాన్ని హరిద్వారకు తీసుకొని పోయినారు మన వాళ్ళు అంత డబ్బు ఇచ్చినారు కొడుకు కూడా డబ్బు ఇచ్చినాడు ఆయన తీసుకొని పోలే పక్క ఇంటి వాళ్ళకి పని పక్క ఇంటి వాళ్ళతో టూర్ కమిటీ ఉండింది వాళ్ళతోటి పనిపించేసినాడు వాళ్ళు ఆర్గనైజ్ చేసి తీసుకొని పోయినారు అని ముస్లాం ఒక ఫస్ట్ క్లాస్ ఏసీలో ట్రైన్లో కూర్చోబెట్టేసినారు భలే ఆనందం కలిగింది ఆ మంచి చల్లగా ముస్లిం ఒక్కొక్క రూమ్ వేరే రూమ్ లాగా ఉంది అప్పుడప్పుడు వడ పకోడలు వస్తూ ఉంది టైం టైంకు చాయ్ వస్తుంది కోడలు ఇస్తారు ఇంట్లో టైం టైంకి ఎవరు అక్కడైతే ఐదున్నర నుంచే ఛాయ ఛాయ ఛాయ టీ టీ అని వస్తూ ఉంటారు కదా ఇంకా ముస్లిం కొడుకులు డబ్బులు ఇచ్చినారు కొడుకులు మన వాళ్ళంతా డబ్బులు ఇచ్చినారు పట్టుకుని అక్కడక్కడ డబ్బులు ఉందా ఏది కావాలో అది తినడము ఆ దాంట్లో మంచి పండుకోవడము మళ్ళీ ఇంటి వాళ్ళకి తెలియదు కదా మళ్ళీ తన తోటి వచ్చిన వాళ్ళతోటి వాట్సాప్లు ఫోటోలు తీయడము ఫోటోలు తీసేసి వాట్సాప్లు ఇంట్లో పనిపించడం ఇంటి వాళ్ళకి చూడు నేను ట్రైన్లో కూర్చున్నాను ఎంత బాగున్నాను చెప్పేసి మంచిగా అక్కడ మళ్ళీ హరిద్వార్లో దిగేసింది గంగా స్నానం అయిపోయింది మంచిగా అనిపించింది మళ్ళీ అక్కడ అన్నారు మానస దేవి టెంపుల్ ఉంటుంది రోపుల పెద్ద చాలా బాగుంటుంది మీరు ఎట్లా మీరు నడుచుకుంటూ వస్తారా రోప్లు కూర్చుంటారా అని చెప్పి రోప్ వేలుకు వస్తారా అని అంటే మా ముస్లాం అనేది నడుచుకోండి ఎప్పుడైనా పోతాను నేను పొలానికి కదా నడుచుకుంటూ పోయేది కదా అదేం పెద్ద విషయం కాదు నాకు రోపులు కూర్చోవాలా అని చెప్పేసి రోప్ వేలు కూర్చోవాలంటే సరే ముస్లాం నూట యాభై రూపాయలు టికెట్ ఇచ్చేసి అప్ అండ్ డౌన్ రోపులు కూర్చోబెట్టేస్తున్నారు కూర్చోబెట్టేసి ముస్లింకి ఇదే పని ఎక్కడ కూర్చున్నా కూడా అక్కడ ఒక ఫోటో తీయడం ఎవరికో పిల్లలకి ఇస్తుంది నాదొక ఫోటో తీసేసి అని దాన్ని వాట్సాప్లో ఇంటికి పంపించడం వచ్చింది తీర్థయాత్రకు ఈమె ఏదో ఉత్సవం జరుగుతుంది అన్ని చోట ఇంకా ఈమెను అక్కడి నుంచి దీంట్లో కూర్చోబెట్టేసి పైన అంత చూపించి అయిపోయింది ముస్లిం కూడా చాలా ఆనందం వచ్చింది పైకి పోతూ ఉంటే ఆ మానసదేవి కాడ హరిద్వార్లో ఆ గంగ వేరే వేరే దర్శకు పోయేది కనిపిస్తుంటుంది చాలా బాగుంటుంది ఆ రోప్ వేలు పోయినప్పుడు చాలా నచ్చింది ముస్లమ్మకి ఇంకా రిషికేష్కి వెళ్ళింది అక్కడ మళ్ళీ గంగా స్నానం అంతా అయిపోయింది మరి నెక్స్ట్ డే బద్రీనాథ్కి వెళ్ళాలని ప్లాన్ ముస్లిమని అడిగినారు ఎట్లా ముస్లిమా కార్లు పోతామా హెలికాప్టర్లు పోతామంటే ముస్లిం ఇంకా నింది కార్లు ఎప్పుడైనా పోవచ్చు మా ఊర్లో కూడా పోవచ్చు నేను హెలికాప్టర్లు కూర్చోవాలని చెప్పేసి అది ఒకటి పెండింగ్ ఉంది ఇంక హెలికాప్టర్లు కూర్చొనేసింది అక్కడ కూడా హెలికాప్టర్ పక్కనే ఒక ఫోటో అంతా తీసేసింది చాలా ఆనందం కలిగింది ముస్లిం ఫస్ట్ టైం హెలికాప్టర్లు ఇంకా లైఫ్లు కూర్చోడానికి లేదు ఇది చివరిది ఇది ఫస్ట్ టైం హెలికాప్టర్ కూర్చొనింది ఎంటర్ అయినప్పుడు ఒక ఫోటో తీయమని చెప్పింది ఎంటర్ అయినప్పుడు మళ్ళీ ఫేస్ బయటకు తిప్పేసి ఒక హెలికాప్టర్ తలుపు కాడ ఒక ఫోటో మళ్ళీ హెలికాప్టర్ లోపల కూర్చున్న తర్వాత ఒక చిన్న కుర్రుడు ఒకటి పక్కన పెట్టుకుని ఆయన ఇద్దరు ఫోటో తీసేసినారు మళ్ళీ వాట్సాప్లో ఇంటికాడ పంపించినారు చాలా బాగుండింది వాళ్ళు కూడా ఆనందపడినారు పోనీ అవ్వ చనిపోయే ముందు ఒక అన్ని ఊరు చూసినట్టు ఉంటుందని చెప్పేసి అవ్వది అన్ని కోరికలన్నీ తీరిపి నడిచిపోయింది ఇంకా వాళ్ళకు ఒక ఆనందము తర్వాత అక్కడ కేదార్నాథ్ బద్రీనాథ్ అన్నీ అయిపోయింది కొన్ని ఆ లోపల లోపలంతా పోవాలా ఇంకా ఆ ప్లేస్కి అంతా వసుధార బద్రీనాథ్ ఇక్కడ వసుధారణ ఒక మంచి ప్లేస్ ఉంది అక్కడంతా పోవాలంటే ముస్లాం అన్నది అన్న అమ్మ బద్రీనాథ్ నుంచి దగ్గర దగ్గర ఎనిమిది కిలోమీటర్ ఉంది ఎట్లా నడుస్తావా అక్కడ వేరే వేరే వెరైటీ ఉంటాయి కదా దిండి కిండి అని ఎత్తుకొని పోయేది చాలా ఉన్నాయి లేకుండా నిన్ను ఎత్తుకొని పోతారు నీకు ఏది కావాలని చెప్పేసి అయితే వాళ్ళంటారు మీరంతా ఎట్లా నేనంతా నడుచుకుంటూ పోతాను నీకైతే ఏమంటే నాకు ఎవరు ఎత్తుకొని పోతే బాగుంటుంది అనిపిస్తాయి వాళ్ళు అన్నారు అవ్వ దానికేం ఎక్కువ రోజు ఏం లేదు కొన్ని రోజు పోతే నేను ఎవరైనా నలుగురు ఎత్తుకొని పోతారులే దానికి ఏమేమి నీవు ఇప్పుడు ఆశపడే అవసరం లేదంటే ఆమె నింది అది నాకేం తెలుస్తుంది మా ఆయన కూడా ఇంట్లో మా ఆయన కూడా ఇంట్లో నలుగురు ఎత్తుకొని పోయినారు చివరికి ఆయనకి ఏమైనా తెలుస్తుందా నలుగురు ఎత్తుకున్నట్ల ఏం తెలియదు కదా అప్పుడు చనిపోయినప్పుడు ఎవరో ఒకరు ఎత్తుకుంటారులే అదేం పెద్ద విషయం కాదు అది అనుభవానికి రాదు అది వాహనోత్సవం చేసినట్లు అనిపి అనిపించదు నన్ను ఇప్పుడే బతికినప్పుడు ఎవరైనా ఎత్తుకొని పోతే ఎట్లుంటుంది ఒక అనుభవం చూడాలి నాకు కూడా అని చెప్పేసి ముస్లిం అది ఒక కోరిక సరే ముస్లింను మళ్ళీ దాంట్లో కూర్చోబెట్టేస్తున్నారు కూర్చోబెట్టేసి వాళ్ళు అట్టే లేపేస్తున్నారు ఆ ఒక చాలా బాగుంది థర్డ్ ఏమంటే కొద్ది రోజుల తర్వాత అయితే పూలమాల వేసి లేపేస్తారు ఇక్కడ పూలమాల లేకుండా లేపేస్తున్నారు అట్లా లేపేసి ముస్లామ్మను కూర్చోబెట్టేసి తీసుకుని పోయినారు తీసుకుని పోయి ముస్లిం ఆనందంగా అన్ని ఊరు తిరిగేసింది ముస్లిం చాలా ఆనందంగా ఉంది చాలా హ్యాపీగా ఉంది అన్ని ఊరు తిరిగిన అని చెప్పేసి అక్కడి నుంచి మళ్ళీ కేదార్నాథ్ బద్రీనాథ్ మొత్తం అయిపోయింది ఇంకా వాళ్ళ యాత్ర చివరికి జైపూర్ యాత్ర రాజస్థాన్ అక్కడ ఉండే అన్ని గుడిలు చూసే ఒక యాత్ర చాలా ఆనందము అన్ని ఏది ఎక్కాలనుకునేది పైకి ఎక్కుని పోవాలని కార్ అయిపోయింది హెలికాప్టర్ అయిపోయింది తర్వాత దిండి కిండి పల్లకిలు డోలి అన్నీ అయిపోయింది ఆ గాడిద గుర్రము అన్నీ అయిపోయింది దీనిదే పని అన్ని చోట్ల ఫోటోలు తీయడము ఇంటి వాళ్ళకు పంపించడం అంత అయిపోయి అయిపోయి అయిపోయి లాస్ట్కి రాజస్థాన్ కొన్ని చోట్ల పోయినారు పార్క్ అంతా చూడాలి అక్కడెక్కడ అని చెప్పేసి అక్కడ ఏమంటే ఈ ముస్లిమ్మ వంటకాలని చూసేసింది ఆ క్యామెల్ ఉంది కదా దాన్ని చూసేసి ఆ వంటకం చూసేసి దానిపైన ఎక్కాలని వీళ్ళన్నారు అవ్వ దానిపైన ఎక్కితే మళ్ళీ నేర నీవు పోతావు అది ఎక్కడన్నా కింద పడేసిందంటే ఇంక ఇంక నీ ఎముకలు కూడా దొరకదు ఈ ఎడారి ఇది నీవి పిచ్చి పిచ్చి ఆశలంతా పెట్టుకోవద్దు ఊరికే నుండి ఇక్కడ అని చెప్పేసి మామూలుగా వాళ్ళంతా దర్శనం చేసుకునేసి అన్నీ తిరిగేసి అక్కడ కూర్చున్నారు దీనికి ఎటో ఒకటి కోరిక అదొక్కటి ఎక్కేసి ఒక ఫోటో తీసేసి ఇంటి వాళ్ళకి పంపిస్తే ఒక నాకు ఆత్మ తృప్తి అయిపోతుందని చెప్పేసి కానీ ఈ ఎవరు ఒప్పుకోవట్లే లాస్ట్కి వాళ్ళంతా మధ్యాహ్నం తినేసి రెస్ట్ తీసుకుంటున్నారు రెస్ట్ తీసుకునే టైంలో ఆమె వన్ అక్కడ ఒక నెచ్చిన ఉండింది వంటను ఎక్కించాలంటే అంత సులభంగా లేదు ఆ నెచ్చిన పెట్టేసి ఎక్కేసింది అది కొద్దిగా బుద్ధు దాన్ని అది అంత తెలివంత ఉండదు దానికి వంటక ఈయన ఎక్కిన వెంటనే అదేమనుకునింది యజమాని ఎవరు మన బాస్ వచ్చినాడని చెప్పేసి అది లేచి నిలబడింది నిలబడింది ఈమె కూర్చొనేసింది కూర్చొనేసి అది వెళ్ళిపోతూ ఉంది వెళ్ళిపోతూ ఉంది వెళ్ళిపోతూ ఉంది వీళ్ళు ఎట్లా ఆపాలని ఈమె ఈమెకి తెలియదు ఈమె తెలుగు అది హిందీ వంటక దానికేమొచ్చు ఈమె వచ్చి ఆగు ఆగు ఆగు అంటుంది దానికి అర్థం కావట్లే అది ఏదో దాని హిందీలో ఆజా ఆజా ఆజా చెప్పినట్లు దానికి ఉంది రా రా రా అని చెప్పేసి ఇంకా చున్ను అయ్యో అవ్వ అవ్వ వంటకెక్కింది అవ్వ పైకెక్కింది అయ్యో అవ్వ అవ్వ పోతుందని చెప్పి చిన్నపిల్లలంతా పరిగెత్తుకుని వచ్చి వంటకం ముందు నిలబడినారు ఏదో చేయి చూపిస్తున్నారు అదేమి మనది ఇదా సైకిల్ వెహికల్ మన మామూలుగా చేయి చూపిస్తే ఆగడానికి వీళ్ళు చేయి చూపిస్తే అదేం ఆగట్లే అది పోతా ఉంది అవ్వ దిగు అంటే అవ్వకు ధైర్యం లేదు దూకితే అవ్వదు కాలు ఇరిగిపోతాయి అవ్వ దిగట్లేదు ఆ వంట ఏమో అటు వంటకేమో స్పీడ్గా పోతూ ఉంది ఇంకా ఈ పిల్లలు దానికి ముందు నిలబడేసి గట్టిగా చెప్తున్నారు ఆగు ఆగు ఆగు అని చెప్పేసి దానికి హిందీ రాదు అది ఏమో ఈ పిల్లల్ని ఆజా ఆజా ఆజా ఇంకా రా ముందుకు రా ముందుకు రా అని చెప్పినట్లు అది అనుకోండింది గుడ్డ కట్టేసి ఉంటారు చెవులు వినపడుతూ ఉంటుంది కళ్ళు అది నేర చూడాలి కదా అటు ఇటు చూడకూడదు దానికి ఏదో ఆజా ఆజా అని వినపడుతున్నట్టుంది రా రా రా అని చెప్పేసి ఇది అవ్వ పోయింది పోయింది పోయింది అంతే అవి ఎక్కడ పోయిందా ఏ ఏడాదిలు పడి చచ్చిపోయిందని ఎవరు తెలియదు అవి వెళ్ళిపోయింది వీళ్ళు టూర్ వాళ్ళు రిటర్న్ వచ్చినారు అంత లాస్ట్ ఫోటో అదే మళ్ళీ ఏం లేదు ఆ వంటకి ఎక్కే ముందు ఒక అవ్వని ఒక సెల్ఫీ తీసుకునింది అదే చివరి ఫోటో అట్లా ఇంద్రియాలు ఒక పని మీదని మనము స్టార్ట్ చేస్తాము అది చివరికి ఎక్కడ తీసుకుని పోతే మనకు అర్థమే కాదు మీ అందరికీ అనుభవం ఉంటుంది ఏదో ఒక అర్జెంటుకు ఏదో ఒక మెసేజ్ చూడాలని వాట్సాప్ ఏదో ఆన్ చేస్తాము దాంట్లో ఒక అప్పటికి ఒక పది పదిహేను మంది ఉంటారు సరే ఆయనదో మంచి మంచి పనిపిస్తారు ఇంకొక నొక్కుతాము ఇంక ఇంకొక నొక్కుతాము ఇంకొక నొక్కుతాం ఇంకెవరో ఆన్లైన్లో పని లేనివాడు ఉంటాడు ఆడేదో మెసేజ్ పెడతాడు ఇంక వాడికి ఒక రిటర్న్ ఆన్సర్ చెప్పాలి ఆ లోపల ఇంకొకటి చూస్తాడు ఆన్లైన్లో మళ్ళీ ఆయన లాస్ట్కి ఏదో అర్జెంటుకి ఏదో లెక్చర్ వినాలన్నా ఏదో ఒక చిన్న పని మీద మనం తీసుకుంటాము రెండు గంటలు అట్లయిపోతాయి ఈ ఇంద్రియాలు మనని ఎట్లా మోసం చేస్తే అర్థం లేదు అర్థం కాదు లేకుండా అన్ని యాత్రలు చేసే అవ్వకు అన్ని గుడి చేసే బదులు గుడిని చూసే బదులు ఈ వానోత్సవాలు చూడాలని ఈమె కింద కోరిక కలిగింది అన్ని దర్శనం చేసుకున్నామా వచ్చినామా ఆనందంగా ఉన్నామా చాలు అక్కడకు అక్కడకు ఆగదదు వచ్చిన దాన్ని ఇంకా మంచి సదుపయోగం చేయాలా ఆ బండి ఒకటి ఎక్కాల ఈ బండి ఒకటి అది అదొకటి అనుభవం చేయాలా ఒకటి అనుభవం చేయాలని చెప్పేసి జీవితము అట్టే వెళ్ళిపోయింది ఈయన పాప ఆ కామధేను కోసము ఆశపడినవాడు రాజు మంచిగా కామధేను దొరకలేదు పోతే ఏమి తిండికి ఏం కరువా కామధేను దొరకలేదు కూడా మంచిగా బతికి ఉండొచ్చు ఇంట్లో అది కాకుండా దాని వెనక దీని పోయేసి వీడి పరిస్థితి తపస్సు చేయడం నాశనం చేయడం తపస్సు చేయడం నాశనం చేయడం ఇట్ట అయిపోయింది కాబట్టి ఇది వచ్చేసి ఈయన అన్నాడు మహర్షి ఇది మహర్షిని పిలిస్తే ఇంద్రియ నిగ్రహించినట్లు ఏం కాదు ఇదేమే అంత పెద్ద జితేంద్రుడు అయిపోయినవని కాదు ఇది అని చెప్తే బాధ కలిగింది ఇది కుదరదు ఇంకా నేను స్ట్రిక్ట్గా ఉండాలని చెప్పేసి మళ్ళీ తపస్సు చేసినాడు మళ్ళీ తపస్సు స్టార్ట్ అయింది అబ్బా ఎటువంటి తపస్సు అంటే చాలా కష్టమైన తపస్సు చేసుకున్నాడు గాలి మాత్రం తీసుకుంటున్నాడు ఇంకేం లేదు మొత్తము ఇంద్రుడికి మళ్ళీ భయం వచ్చేసింది మళ్ళీ తపస్సు అంటే అదే ఆ కౌశికి నది తీరంలో పంచాగ్నితోటి పంచాగ్ని అంటే చుట్ట వంట పెట్టేసి సూర్యుని వైపు చూడాలా ఎప్పుడు చలికాలంలో కాదు ఎండకాలంలో మళ్ళీ ఆ చలికాలంలో మొత్తం నీళ్లు రాత్రి పగల ఆ నీళ్లు కూర్చొని తపస్సు అబ్బా చలికాలంలో ఏమో ఆ నీళ్లు నిన్ను ఉత్తరప్రదేశంలో అంతా ఆ చలికాలంలో నీళ్ళు దగ్గర పోలేము అసలు గంగా నది పక్కనే పోలేము అంత చల్లగా ఉంటాయి అక్కడ పోయి అది తపస్సు ఇక్కడ పోయి ఎట్లా కఠినంగా తపస్సు చేస్తే మళ్ళీ భయం వచ్చేసి ఇంద్రుడికి ఇంద్రుడేమో రంభని పిలిచినప్పుడు గుర్తు పెడతాడు ముందు ఆల్రెడీ పది సంవత్సరాలు ఆయన తోటి ఉంది కదా రంభని పిలిపించి రంభకు భయం అంటే భయము ఎక్కడ విశ్వామిత్రుడు ఇంతమందికి శాపం పెట్టినాడు నన్ను ఎక్కడ వదులుతాడు నాకు తప్పకుండా నా శాపం పెడతాడు నేను పోను నేను పోనని ఏడుస్తోంది ఆమె లేదు నీ పోయే తీరాలా దేవేంద్రుడు అన్నాడు నువ్వేం భయపడద్దు మేముంటాం నీతోటి దేవేంద్రుడు అంటాడు నీకు సీజన్ అంతా మార్చేస్తాను ఆయనకి ఆ క్లైమేట్కి పిచ్చి పట్టినట్టు చేస్తాను ఆయనకు మొత్తం చల్లగా క్లైమేట్ నేనే కోకిలాగా పిలుస్తూ ఉంటాను కుహు కు అని చెప్పేసి నీ అట్లే జిల్ జిల్ జిల్ జిల్ నడుస్తూ అటు ఇటు అటు ఇటు పోతూ ఉంటే చాలు ఆయన తపస్సంతా ఎక్కడొక పోయి నీ వెనకాల తిరుగుతాడు ఆయన అని చెప్పేసి ఇంక ఈమె సరే ఇంద్రుడు ఇంకెక్కువ ఆర్గ్యుమెంట్ చేయలేము ఒకటి విశ్వామిత్రుడని శాపం పెడతాడు లేకుంటే ఇంద్రుడని శాపం పెడతాడు ఇంద్రుడు ఇంకెక్కువ అయితే ఆయన వదలాడు కదా ఆయన వీళ్ళు పోషిస్తాడు ఇంకా ఆయన వదులుతాడు అంత ఈజీగా ఇంకా ఆయన అయితే శాప పెడతాడు భయపడి సరి వెళ్ళింది ఇంకా ఏదో క్లైమేటే మారిపోయింది అక్కడ రకరకాల సీజన్లు వచ్చేసింది ఏదో పా మంచి మంచి పక్షుల ఒక శబ్దం వినిపిస్తుంది కోకిల ఒక గానము ఏం లేదు ఇది ఏదో మామిడికాయ సీజన్ కాదే చెట్లు అంత మామిడికాయ కాసింది పనస్ పండ్లు ఉన్నాయి రకరకాల ఫ్లవర్స్ వచ్చింది ఈ పుష్పాలు ఈ టైంలోకి రాదే అని ఒక డౌట్ ఇది ఏమైనా కొత్త సీజన్ మన ఊర్లో ఎప్పుడు రాలేని ఒక సైక్లోన్ లాగా వచ్చింది ఇది ఏమని ఆయనకు ఆశ్చర్యము ఆ టైంకి రంబ మంచిగా హావభావంతో ఈయన ముందు డ్యాన్స్ చేస్తుంటే మండిపోయింది మళ్ళీ మళ్ళీ నన్ను మీనకలాగా చేయడానికి మళ్ళీ ఏదో పని వచ్చిందని చెప్పేసి మళ్ళీ కమండలు వెతికినాడు ఎక్కడ నా కమండలు అని చెప్పేసి మళ్ళీ అరచేతికి నీళ్ళు పోసుకున్నాడు అంటే మళ్ళీ లేపేసినాడు చేయిని పో వెయ్యి సంవత్సర రాయిగా పుట్టుని చెప్పేసి రాయిగుండు అని చెప్పేసి శాపం పెట్టినాడు అప్పుడు మళ్ళీ ఈయన అకౌంట్ వచ్చి పడింది your credit balance zero zero zero అని చెప్పేసి అయిపోయిందిరా బాబు ఇన్ని వాళ్ళకి సపోజ్ చేసింది మళ్ళీ వెళ్ళిపోయింది అని చెప్పేసి మళ్ళీ బాధ కలిగింది అరే అది పోయింది అని చెప్పేసి మళ్ళీ ఏమి తపస్సు చేయడం శాపం పెడతా ఉంటే ఇంకా అక్కడ ఆగిపోతుందా వాళ్ళకి వాళ్ళది ఒక కర్మం ఉంది ఇప్పుడు ఏం చేయాలా ఈయన పుణ్యఫలములు ఏం చేయాలంటే వాళ్ళ కర్మని అక్కడ ఆపేసి ఈయన శాపం వెనకాల వాళ్ళ జీవితం గడపాలా అప్పుడు దాన్ని ఎవరు భరించాలా ఈయన ఈయన చేసిన పుణ్యం భరించాలా వాళ్ళకి ఏమి అట్లా పాపం చేయలేదు కదా వాళ్ళు వెయ్యి సంవత్సరం రాయిగా పుట్టడానికి అప్పుడు ఈయన ఈయన పుణ్యఫలం మొత్తం వెళ్ళిపోయింది మళ్ళీ జీరోకి వచ్చినాడు అబ్బా రా బాబు ఇది ఇంత నేను కోపం తట్టుకోలేకపోతున్నానా ఇది ఏం కథ ఇది కోపంలో వాళ్ళ పని అయిపోయింది మేనక పని అయిపోయింది రంబది పని అయిపోయింది వాళ్ళకి ఏముంది నువ్వు కోపమో కామమో మాకు సంబంధం లేదు ఎట్టు ఒకటి పడగొట్టాలి అంతే నీ వ్రతాన్ని చెడిపించాలి వాళ్ళ ఉద్దేశం మళ్ళీ మళ్ళీ బాధపడిపోయినాడు ఇంకొద్దు ఈ శరీరానికి అన్నము నీళ్ళు గాలి ఇస్తే కదా దీనికి ఇట్లాంటి పిచ్చి కోరికలు కలిగేది ఏం పెట్టకుండా ఉంటే నిర్జలేక దశకి ఎట్లా ఉంటాం ఒక్కొక్కరు అబ్బా ఒక్కొక్కడు అక్కడక్కడ పడి ఉంటాం <laughs> ఎప్పుడు పొద్దున అయిపోతుండ్రా ఎప్పుడు నీళ్ళు తీసుకుంటామని ఉంటాం అందరికి అనుభవం ఉంటుంది ఇది ఒకరోజు ఏకదశి కథ నేను చెప్పేది వెయ్యి సంవత్సరాలు అన్నం లేదు నీళ్ళు లేదు ఏం లేదు దీనికి ఇంకేం పెట్టకూడదని చెప్పేసి పూర్తిగా చాలా స్ట్రిక్ట్గా ఉన్నాడు అప్పుడప్పుడైతే గాలి తీసుకునేసి కొద్దిగా వాయు భక్షణం చేసుకునేసి ఏదో దుంపలు గింపలు ఏదో తినేసి బతికేవాడు ఇప్పుడు ఏం లేదు దీనికి ఇంకా గాలి కూడా తీసుకోవడానికి లేదు అన్నం కూడా ఇవ్వకూడదు ఈ శరీరానికి అంతా ఆపేస్తానని చెప్పేసి ఇంకా ఎట్లుంటుంది ఇంకా మైండ్ ఎక్కడ పోదు కదా కడుపులు ఏమైనా పడతాయి కదా దీనికి అన్నీ కావాలా కడుపులు ఏం పడలేకపోతే ఒక్కో మూలలు కూర్చుంటాం మనం ఇంకా కుదరట్లే వెయ్యి సంవత్సరాలు అయింది వెయ్యి సంవత్సరం ఏం లేదు ఇంకా ఆ ఊరు కూడా మార్చేసినాడు ఇక్కడ వద్దు అని చెప్పేసి ఇక్కడ కూడా వాస్తు బాగలేదని చెప్పేసి ఆ ఏరియా కూడా మార్చేసి ఉత్తర దర్శని మార్చేసి మళ్ళీ తూర్పుకి వెళ్ళిపోయినాడు తూర్పుకి వెళ్ళిపోయి అక్కడ వెయ్యి సంవత్సరాలు ఆహారము గాలి శ్వాసం ఏం తీసుకోకుండా అక్కడ తపస్సు చేస్తున్నాడు ఆ సమయంలో ఇంకా ఆ వెయ్యి సంవత్సరం అయిపోయింది ఇంకా అన్న నీళ్ళు ఏదో ఒకటి తీసుకోవాలని చెప్పేసి వెయ్యి సంవత్సరం తర్వాత లైట్గా ఆకలి ఏదో తిందామని చెప్పేసి అన్ని కొద్దిగా తపస్సుని అక్కడ ఆపేసి వచ్చేసినాడు వచ్చేసి తాను కొద్దిగా భక్షణం చేయాలి ఏదో ఒకటి తినాలని పాప అక్కడ నుంచి వస్తే కరెక్ట్ డైరెక్ట్గా తినడానికి వచ్చినప్పుడు ఆ ఇంద్రుడు ఒక బ్రాహ్మణ రూపంలో వస్తాడు అంతా స్నానం చేసుకునేసి నైవేద్యం అంతా వంట అంతా చేసి దేవుడికి పెట్టేసి ఇంకా తినడానికి పోతున్నాడు ఇంకా ఈయన పరీక్షించాలని చెప్పేసి బ్రాహ్మణ రూపంలో ఇంద్రుడు వచ్చినాడు ఇంద్రుడు వచ్చేసి ఆకలి అవుతుంది నాన్న ఏమైనా ఉందా అని అడిగినాడు ఓహో రారా ఇప్పుడు కోపం తగ్గింది కోపం తగ్గింది కామం తగ్గింది రారా అని చెప్తున్నాడు వచ్చేసినాడు నేను కూడా ఒక వెతుకుతున్నాను ఎవరో ఒకరు బ్రాహ్మణుల కోసం వెతుకుతున్నట్టాను బ్రాహ్మణ ఆరాధన చేద్దామని చెప్పేసి వెతుకుతున్నాను రారా కూర్చో తినమన్నాడు అట్లా కూర్చోబెట్టేసి తిన్నాడు అర్థం చేసుకోండి మనం కొన్నిసారి ట్రైన్లు పోయినప్పుడు ఒక రెండు రోజు ముందు రోజు ముందే ప్యాక్ చేసుకొని పెట్టుకుని ఉంటాము ఏం దొరకదని చెప్పేసి తినే లోపల ఒక బిచ్చగాడు వచ్చి మన ముందు నిలబడితేనే కోపం వస్తుంది పోర బాబు మేమే నిన్నడద పులిహోరనో నిన్నడద పెరుగన్నమో తింటున్నాం న్యూ ఇయర్ వచ్చినావు పో అని చెప్పేసి ఎట్లుంటుంది ఇంక వెయ్యి సంవత్సరాల తర్వాత కొద్దిగా తిందాము అనుకుని కూర్చుంటే ఇంద్రుడు ఇట్లా వచ్చినాడు ఏం కోపం రాలేదు కొద్ది కూడా కోపం రాలేదు మంచిగా పిలిచి కూర్చోబెట్టేసి తినిపించినాడు టైం అయిపోయింది వాళ్ళకు కూడా ఉంటుంది కదా సూర్యాస్తం ముందే తినాలా వాళ్ళకి అంత ఉంటాయి దీపం పెట్టి ఉంటారు ఆ దీపం ఆరిపోయే ముందు తినాలి ఆ దీపం ఆరిపోతే మళ్ళీ తినరు ఆ భగవంతుడు నాకు ఈ రోజుకి ఇంతే పెట్టినాడు అని చెప్పేసి అక్కడికి ఆగిపోతారు ఇంకా సరే నాన్న బాగా మంచిగా కడుపు నిండింది కదా చల్లగొన్నావు కదా అని చెప్పి ఆయన పంపించినాడు మళ్ళీ మళ్ళీ తినలేదు తినలేదు అప్పుడు వంట చేసినాడు అంతే అది కూడా ఇంద్రుడు వచ్చి తినేసిపోయినాడు మళ్ళీ ఉశ్వాస నిశ్వాస ఏం లేదు మళ్ళీ వెయ్యి సంవత్సరాలు తపస్సు చేస్తే అట్లే పెద్ద మంట వచ్చేసింది పెద్ద ప్రళయాగ్నిలాగా వస్తుంది అందరు భయపడుతున్నారు గంధర్వులు కిన్నరులు కింపురుషులు సిద్ధ చారుణులు అందరు భయపడుతున్నారు ఆ మంట ప్రళయాగ్నిలాగా ఊరంతా కాలుస్తా పోతా ఉంది అందరు బ్రహ్మ దగ్గర నుంచి అడుగుతున్నారు బ్రహ్మదేవుడు రక్షించు ఎట్లా ఒకటి మమ్మల్ని రక్షించు రక్షించు అంటే నీవు పోయేసి ఆ ఒక ఆశ ఏమి ఆయన కోరిక ఏమో చెప్పు ఆయన నెరవేరించు అని చెప్పేసి అడుగుతున్నాడు అందరు కోరుకుంటున్నారు బ్రహ్మదేవుడిని ప్రార్థన చేస్తున్నారు సరే బ్రహ్మదేవుడు వచ్చినాడు బ్రహ్మదేవుడు అక్కడికి వచ్చేసి ఆయన ఆయన ముందు నిలబడేసి ఆనందపడి స్వాగతం బ్రహ్మర్షే స్వాగతం అన్నాడు అబ్బా ఎంత ఆనందం వచ్చిందో దేవా ఊహించలేం ఆ బ్రహ్మర్షి పదవి కోసం ఎంత కష్టపడినాడు స్వాగతం బ్రహ్మర్షే స్వాగతం అంటే ఎక్కడో గాలి తేలిపోయినట్టు అంత ఆనందం వచ్చింది ఆయనకు ఊహించలేని ఆనందం వచ్చింది అని ఒక్క బాధ ఇదేదో సర్టిఫికేట్ ఇచ్చినాడు అయితే కానీ ఈ సర్టిఫికేట్ ఆథరైజ్డ్గా తీసుకోవాలంటే మన వశిష్ఠుడు ఇయ్యాల ఆయన అన్నాడు విశ్వామిత్రుడు బ్రహ్మదేవునికి మీ కుమారుడైన వశిష్ఠుడు నా ఆయన నోటు ద్వారా వచ్చేంతరకు నా ఆత్మకు సమాధానం ఉండదు ఆత్మకు శాంతి ఉండదు మీ కుమారుడు చెప్పాలి ఈ మాట అప్పుడే నా తపస్సు నేను ఆపేస్తున్నానని చెప్తే నువ్వేం బాధపడద్దు నా కుమారు దగ్గర నేను చెప్పిస్తానని చెప్పేసి బ్రహ్మదేవుడు ఆ దేవతలందరూ అక్కడి నుంచి బయలుదేరినారు దేవతలంతా వశిష్ఠులకు ప్రణామం చేసినారు ఏమో అక్షరం ఉంది ఇంతమంది ఒకసారి వచ్చినారు ఏం ఏం కావాలా ఏం కావాలని వశిష్ఠుడు నవ్వు నవ్వుతా అడిగినాడే ఏం లేదు నాన్న దేవతలంతా చెప్తున్నారు బ్రహ్మర్షి కూడా అన్నాడు వశిష్ఠ ఒక హెల్ప్ చేయాలా నీ నోటు ద్వారా ఆ విశ్వామిత్రుని ఒకసారి బ్రహ్మర్షిని పిలవాలని చెప్పినారు ఆయన దానికి ఏముంది దానికి ఇంతమంది ఎందుకు వచ్చినారు ఎవరైనా ఒకరు వచ్చినా నేను వస్తున్నాను కదా నాకేం ఆయన పట్ల కోపం తాపం అంత ఏం లేదు వంద మందిని చెప్పేసినాడు ఈయన పిల్లల్ని వంద మందిని ఏడు వందల సంవత్సరాలు కుక్క మాంసం తిని బతుకు అని చెప్పినాడు అయినా కానీ ఏం కోపం రాలే ఎంత పెద్ద ఆత్మజ్ఞాని ఉండాలి బ్రహ్మర్షి పది ఊరికి వచ్చింది ఆయనకి ఏం బాధ రాలేదు ఏ కోపం రాలేదు ప్రశాంతంగా ఉన్నాడు ఆయన అన్నాడు నాకు విశ్వామిత్రుడి పట్ల ఏ కోపం లేదు కానీ ఆయనకు ఆ కొవ్వు దింపాలనుకున్నాను ఆ రాజర్షి ఆ బ్రహ్మర్షి ఆ ఇది ఉంది కదా ఆయనకు ఒక రాజుకు ఒక బ్రహ్మర్షుల గురించి వాల్యూ లేకుండా ఉంది ఆయనకు ఒక రాజర్షులు ఎట్లుంటారో బ్రహ్మర్షులు అంటే ఎట్లుంటారో మహర్షులు అంటే ఆ పదవి ఒక్కొక్క పదవి రావాలంటే ఎంత కష్టపడాలా ఎంత కష్టపడి ఉంటామో ఆ విషయం ఆయనకు తెలియదు కదా ఆయనకు అది అర్థం కావట్లే కదా ఆయన కొద్దిగా తెలి తెలియాలని చెప్పేసి నేను కొద్దిగా అట్లా ఉన్నాను ఆయనతోటి అంతే ఇంత ఈ ఒక పెద్ద పెద్ద పదవిలో దీని ఒక వ్యాల్యూ ఆయనకు తెలియాలి ఏదో పెద్ద రాజ్య రాజు నేను చెప్పేసి సాధులు నిగ్రహించడం ఆయనకు అంత మాత్రం బుద్ధి లేదు సాధుల ఒక గొప్పతనం ఏమని ఆయనకు తెలియదు దాన్ని కొద్ది తెలియ ఆయనకు తెలియజేయాలని చెప్పేసి నేను ఈ విధంగా ప్రవర్తించినాను కానీ నాకు ఆయన పట్ల ఏం కోపం లేదప్ప అని నాకేం బాధ కలగలేదు వశిష్ఠుడు ఆయన జీవితంలో ఒకేసారి ఒక కళ్ళు నుంచి నీళ్ళు పడింది ఎప్పుడంటే రామాయణం చదివినప్పుడు మనం తెలుసుకోవచ్చు ఆ కైక వచ్చేసి రాముల వారిని అడవికి పంపిస్తుంది చూడండి అప్పుడు ఒకసారి ఏడ్చేసినాడు అంతే రాముల వారు ఆ అయోధ్యను వదిలేసిపోయినప్పుడు కళ్ళు నీళ్ళు కాళ్ళు నుంచి నీళ్ళు కారి కిందకు పడింది లేకుండా ఆయన బ్రహ్మర్షి అంటే బ్రహ్మర్షి ఎక్కడ దేనికి ఏం బాధపడలే ఆయన సరే బయలుదేరదాం వచ్చేసినాడు వచ్చేసి ఆయన కూడా బ్రహ్మర్షి విశ్వామిత్ర అని పిలిచినాడు అబ్బా పరిగెత్తుకుని వచ్చేసాను రెండు బాధలు కానీ పడినాడు విశ్వామిత్రుడు ఏడ్చేసినాడు తన తప్పులకు తెలిసింది బ్రహ్మర్షి అంటే ఏమే దీనికి ఎంత కష్టపడాలా ఈ విచారం తెలిసింది బ్రహ్మర్షి యొక్క స్థానం అంటే ఏమి ఇదని తెలిసింది ఇప్పుడు అర్థమైంది బాధలు పడినాడు మళ్ళీ మళ్ళీ మళ్ళీ ప్రణామం చేస్తున్నాడు వశిష్ఠుడు రన్న రెండు చేతుల ద్వారా లేపేసి పైకి లేపేసి గట్టి పట్టుకునేసి ఆశీర్వాదం చేసి అయినా ఎంత కష్టపడినామో తెలిసింది కదా ఇప్పుడు బ్రహ్మర్షి అంటే ఏమని అర్థమైంది కదా ఇప్పుడు అని చెప్పేసి అట్లాంటి బ్రహ్మర్షి ఇప్పుడు దశరథుని ఒక ఆస్థానానికి వచ్చినప్పుడు దశరథుకు తెలుస్తుంది ఇప్పుడు ఏమి ఎందుకంటే ఈయన విశ్వామిత్రుడు ఒకప్పుడు రాజు ఇటువంటి పెద్దవాళ్ళు అంటే బ్రహ్మర్షులు అంటే వాళ్ళ గొప్పతనం ఏమే కరెక్ట్ తెలుసు ఏమే విశ్వామిత్రుడు ఫేమస్ ఎప్పుడు కోపం వస్తుంది ఎవరికి శాపం పెడతాడు అర్థం కాదు ఇప్పుడు ఆయన అంతపురానికి వచ్చినాడు రాములు వారిని తీసుకుని పోవడానికి రాములు వారిని తీసుకుని పోవడం ఎందుకు తాటక ఇంకా కొంచెమంది రాక్షసులంతా చాలా ఇబ్బంది పెడుతున్నారు అక్కడ సుబావు మారిచ్చ వీళ్ళంతా చాలా ఇబ్బంది పెడుతున్నారు దానికోసం ఆయనకు తా ఇప్పుడు శక్తి ఉంది శాపం పెడితే చంపేయచ్చు కానీ ఇప్పుడు ఆ పని అట్లా తెలుసుంది శాపం పెట్టేస్తే ఎంత తపస్సు నాశనం అయిపోతుంది బాగా తెలుసు ఆయనకు అందుకు ఆ పని శత్రువుల దగ్గర శత్రులకి ఏం కాదు శత్రులకి ఆయనకు రైట్స్ ఉంది అందుకు ఈయన దగ్గర చేయించాలని చెప్పి రాముని తీసుకుని పోవడానికి తీసుకుని వస్తే దశరథ మహారాజుని ముందు వచ్చి నిలబడినాడు దశరథ మహారాజు మంచి ఆతిథ్య సత్కారం అంతా చేసినాడు ఏం కావాలని అడిగినప్పుడు నీ కుమారుడు కావాలా నీ కుమారుని తీసుకుని పోవాలని వచ్చినానంటే బాధపడిపోయినాడు ఒక కళ్ళు లేని వాడికి ఎన్నో సంవత్సరాల తర్వాత ఎన్నో రకాల సర్జరీలు చేసి కళ్ళు వచ్చింది కొన్ని సంవత్సరాన్ని ఈ ప్రపంచం చూసేసినాడు తర్వాత మళ్ళీ ఆ కళ్ళు పనిచేయట్లేదంటే ఎట్లా ఎంత బాధ కలుగుతాయి ఏదో అరవై వేల సంవత్సరాలు తప్ప ఇది యజ్ఞాలు యాగలు అన్నీ చేసి కష్టాలు పడి దొరికిన పిల్ల ఈ బిడ్డ రాములు వారు ఈ ఈరోజు వచ్చేసి అహం వేద్మి మహాత్మానం రామం సత్యపరాక్రమం వశిష్ఠోపి మహాతేజ ఏచేమే తపసి స్థితవు అంటున్నాడు కదా నాకు తెలుసయ్యా నీ కొడుకు ఎవరని వశిష్ఠుడికి తెలుసు తపస్సు చేసే వాళ్ళకి తెలుసు నీలాంటి వాళ్ళకి ఇది అర్థం కాదు రత్న కిరీటధారి అయిన నీకు అర్థం కాదు నీ బిడ్డ ఎవరని చెప్పేసి జటాముకుట ధరించిన మాకు అర్థమవుతుందయ్యా మీ బిడ్డ ఎవరని చెప్పేసి అర్థకామం పైన రోజంతా తిరిగేవాడు అప్పటికప్పుడు పెళ్లి చేసుకునేసి మూడు వందల అరవై అరవై పెళ్లి చేసుకున్న నీకు తెలియదు ఉండే భార్య బిడ్డల్ని వదిలేసి దేవుడి వెనకాల తిరిగిన మాకు తెలుసు నీ కుమారుడు ఎవరని చెప్పేసి నీవు నీ యొక్క శక్తి అంతా ఆ బిల్లు బాణాలు దీంటుందనుకున్నాము మాకు తెలుసు ఈ కింద కూర్చునే దర్భాసనలు ఈ శక్తి అంతా మీవు దాని ద్వారా నీ కొడుకుని అర్థం చేసుకుంటున్నావు కొడుకుకి ద్రక్షణ కొండిని చెప్పని చెప్పేసి పెద్ద పెద్ద అటువంటి విద్యలు నేర్పిస్తున్నావు నీ కొడుకుని తెలుసుకోలేవు నాలాగా దర్భాసన పైన కూర్చొని రాత్రి పగల ఆయన ఆలోచిస్తే ఆయన ఎవరని మాకు తెలుస్తుంది రాముడు నీ బిడ్డ అనుకున్నావు నీవు మేము మా తండ్రి అనుకున్నాం రాముని వారిని శ్రీరామచంద్రమూర్తిని మా దేవుడు అనుకున్నాం మేము నీ ఒక భౌతిక దృష్టిని తిరిగి చూస్తున్నావు ఆయనేమో దాశరథి రామాన్ని పిలిచినప్పుడు పరిగెత్తుకునేసి రెండు చేతులు అట్లే అంజలి అర్పిస్తూ నాన్న ముందు నిలబెడతాడు రాముడు నీవు నీ బిడ్డ చెప్పేప్పుడంతా పరిగెత్తుకుని వచ్చి నీ బిడ్డ అనుకున్నావు నీవు కానీ మాకు ఆధ్యాత్మిక దృష్టితో వచ్చి మేము చూస్తున్నాము అది సాక్షాత్ శ్రీమన్నారాయణుడు నీవు పుత్రకామేష్టి యజ్ఞం చేసుకుని ఆయన తీసుకున్నావు మేము జ్ఞాన యజ్ఞం చేసుకుని ఆయన తెలుసుకున్నాము ఆయన ఎవరని చెప్పేసి నీవు పంచభక్ష పరమన్నం తినేసి ఆయన అర్థం చేసుకున్నావు మేము కందమూలాలు తినేసి దుంపలు తినేసి మాకు తెలుసు ఆయన ఎవరని చెప్పేసి నీవు పది దశలు నీ రథలు పోతున్నాయి అన్ని చోట్ల నీవు పెద్ద ఒక గొప్ప వ్యక్తి అందువల్ల నీకు ఒక గొప్ప పురుషుడు నీకు ఆవత నీ యొక్క కడుపులు జన్మం తీసుకున్నవని నీవు అనుకున్నావు అని మాకు తెలుసు పదకొండు ఇంద్రియాలని బంధించి దాంతో పడలేని బాధలు పడి దాని నుంచి బయటకు పడి ఎన్నో కష్టాలు పడితే అప్పుడు మాకు అర్థమైంది మీ కుమారుడు ఎవరు ఎంత గొప్పవాడని చెప్పేసి నీవు పైన కూర్చొనేసి ఆయన చూస్తున్నావు కింద నిలబడిన నీ బిడ్డని చూస్తున్నావు మేము ఆయన పైన కూర్చోబెట్టేసి మేము కింద కూర్చొని చూస్తున్నాము ఆయన ఎవరు అని చెప్పేసి నీవు ఈ రాజ్యాన్ని అనుభవించే రాజభోగి నీవు మేము రాజయోగులు రాజ్యాన్ని వదిలేసి ఆయన గొప్పతనం తెలుసుకోవాలని చెప్పేసి ఆయన కోసము పగలు రాత్రి పగలు కష్టాలు పడి ఆయన వెనకల తిరిగిన తిరిగిన వాళ్ళు మేము కాబట్టి మాకు తెలుసు రామం నీవు అంటున్నావు ఆ రమయతి ఇది రామం ఎప్పుడు ఆనందంగా ఉంటావో అందువల్ల ఆయన రామ అని నీవు పిలుస్తున్నావు కానీ మేము అట్లా కాదు మేము అనుకునే రాముడు ఎవరు తెలుసా రామం సత్యపరాక్రమం యుద్ధంలో అట్లే పరిగెత్తుని పోలేడు వాడు యుద్ధంలో అట్లే ముఖాముఖిగా జయించేస్తాడు గొడవ పెట్టేస్తాడు ఆ క్షత్రియ బలం చూపిస్తాడు జయించేస్తాడు శత్రుల్ని దానవాంతకుడు ఆయన శ్రీహరి నాకు తెలుసు అని మీకు తెలియదు అని చెప్పేసి ఎందుకంటే ఇప్పుడు మండోదరి కూడా అవన్ దైవం ఎంట్రేనో మండోదరి పోలేనే ఉంది కానీ మండోదరికి తెలుసు కొన్ని చోట రాములు వారు జటాయికు మోక్షం ఇచ్చినారు అంత పెద్ద సముద్రానికి వెంతన కట్టేసినాడు అప్పుడు కొద్దిగా అర్థమైంది ఈయన గొప్పవాడు అని చెప్పేసి ఇప్పుడు ఇది బాలకాండము ఇంకా రాముడితో గొప్ప గొప్ప లీలలు ఏం రాలేదు చిన్న పిల్లోడు ఇంకా ఏ హోప్ చేయలేదైనా చిన్న టైం టైం తింటున్నాడు టైం టైం పనుకున్నాడు ఏదో కొద్దిగా నేర్చుకుంటున్నాడు కానీ ఆమె అప్పుడు మండోదరి ఏమని తెలిసింది అప్పుడు ఏదో చాలా లీలలు చేసినారు రాములు వారు చాలా మందిని చంపినారు ఆ హనుమంతుడు వచ్చేసి ఒక దెబ్బతోటి ఎనభై ఎనిమిది వేల మందిని ఎనభై వేల మందిని చంపేస్తున్నాడు అప్పుడే ఆయన దూతుడు ఎంత పవర్ ఉంటే ఆ బాస్ ఎంత పవర్గా ఉన్నాడో అప్పుడు ఆయన ఆమె తెలుసుకునేది కానీ ఇది అట్లా కాదే ఇది చిన్న పిల్లడు ఉన్నప్పుడు వాళ్ళు చెప్తున్నారు అహం వేద్మి నాకు తెలుసయ్యా నీ కొడుకు ఎవరని చెప్పేసి ఆమె ఆ మాట చెప్తా ఉంది ఇంకా ఇది ముందు ఇంకా కంటిన్యూ అవుతుంది అది ఫ్యూచర్లో ఇంకా మీకు వశిష్ఠుడితో పాయింట్ మనం ఇంకా ఇరవై పాయింట్లు ఉన్నాము అది ఇంకా ఆమె మాట్లాడి మాట్లాడి వశిష్ఠుడి గురించి మాట్లాడుతుంది అప్పుడు ఆ పాయింట్ మళ్ళీ అట్లా ఇక్కడి నుంచి మనం స్టార్ట్ చేస్తాము ఇక్కడ ఏం చెప్తున్నాడు ఆమె అహం వేద్మి మహాత్మానం రామం సత్యపరాక్రమం అహం వేద్మి అని చెప్పాను నేను విశ్వామిత్రుడిలాగా అంటే ఈ రామాయణంలో వచ్చే ఈ సంసత శ్లోకం గురించి ఆమె చెప్తుంది అహం వేద్మి నాకు తెలుసయ్యా ఆయన ఎవరు అని చెప్పేసి దశరథ మహారాజు ముందు చెప్తున్నాడు కదా నాకు తెలుసు ఆయన ఎవరు అని చెప్పేసి నీవేం బాధపడుతున్నాడు ఎందుకు బాధపడుతున్నావు నీకంత డౌట్ ఉంటే ఆయన ఉన్నాడు కదా మీ కులగురు వశిష్ఠుడు ఆయన అడుగు ఒక మాట వశిష్ఠోపి మహాతేజ ఆయన ఉన్నాడు కదా గొప్పవాడు ఆయన అడుగు ఏ చేమే తపస్సి స్థిత నీ కొడుకు ఎవరని చెప్పేసి మీకు తెలియదు మేము తపస్సులకు తెలుసు తపస్సు చేసిన వాళ్ళకి తెలుసు ఆయన ఎవరని చెప్పేసి ఆయన గొప్పతనం ఏదని చెప్పేసి వాళ్ళు తపస్సు చేసిన తెలుసు కానీ మీలాంటి ఈ సుఖాల్ని అనుభవించే వాళ్ళకు తెలియదు వ్యవసాయాత్మిక బుద్ధిర్ ఏకేహా కురునందన బహుశాఖ ఎనంత్యాశ్చ బుద్ధయో అవ్యవసాయనాం ఏకేహ కురునందన ఒకటే ఒకటి ఆయనే కావాలా అని కోరిక కలిగిన వాళ్ళకి ఆయన దొరుకుతాడు పది చోట పది దశ ఏమే పది దశలకు పోతుంది ఆయన రథం వచ్చేసి కింద పైకి అష్ట దిశలకు పోతుంది పైకి వెళ్తుంది కిందకి వెళ్తుంది దశ దిష్టికి పోతుంది నీలాంటి అక్కడ ఎంత గొప్పవాడు దశరథ మహారాజు దేవతలకు పోయి సాయం చేసేస్తాడు యుద్ధ సమయంలో అంత గొప్ప పురుషుడు దశరథ మహారాజు అటువంటి వాడిని తండ్రిలాగా తీసుకున్నాడు స్వీకరించినాడు ఎంత భక్తి ఎంత శక్తి ఉండాలి ఆయనకు దశరథ మహారాజుగా అటువంటి వాడిని తీసుకున్నాడు భగవంతుడు తండ్రిలాగా తన పుత్రవాసంలో మునిగిపోయినాడు నా బిడ్డ నా బిడ్డ అని చెప్పేసి కానీ తెలుసుకున్నాడానా అని అంటున్నాడు నీకు తెలియదయ్యా మాకు తెలుసు నీ కొడుకు ఎవరు అని చెప్పేసి ఇప్పుడు వైతమానిది దగ్గరే ఈమె అంటుంది ఆయన లోపల ఉండేవాడు ఎవరని తెలుసు నాకు ఎంతో పెద్ద పెద్ద ఆచార్యులు వచ్చి దండం పెట్టిపోతున్నారు ఎంతో పెద్ద పెద్ద వాళ్ళు వచ్చేసి ఆయనకు రకరకాల పూజలు చేసి పోతున్నారు ఆయన గొప్పతనము అన్ని లోకలకు తెలుసు వైతమానిది పెరుమాళ గురించి నేను ఇక్కడ ఉన్నాను కదా ఇన్ని సంవత్సరం బతికున్నాను నేను ఒక్కసారి అయినా ఆయన గురించి నాకు తెలుసు నీకు ధైర్యంగా చెప్పినానా అంత ధైర్యం ఉండింటే ఆయన నన్ను కాపాడుతాడని ధైర్యం ఉండింటే నేను ఎందుకు ఇప్పుడు ఊరు వదిలేసి పోవాలా ఆయన ఒక సామాన్యుడు కాదు అక్కడ పనుకునేవాడు సామాన్యుడు కాదు ఆ మధురవల్లి తాయారు దగ్గర అక్కడ పనుకున్నాడా కోడూరు అమ్మ వాళ్ళది అమ్మవారి దగ్గర పక్కన ఉన్నాడా పనుకొని ఆ కుబేరునికి ఆ దానం చేసిన వాడు ఉన్నాడా వాడిని చూసి నాకెప్పుడు అనిపించట్లేదే అయ్యో ఇంత గొప్పవాడు మహావీ నేను తెలి నేను ఎవరికి చెప్పుకోలేదే నేను నాకు తెలుసు ఆయన ఎంత గొప్పవాడని నేను నా నేను ఎవరికి చెప్పుకోలేదే ఆయన గొప్పతనం నాకు అంత తెలిసి ఉంటే నేను ఎందుకు ఇక్కడ ఉండాలా నేనెందుకు ఇటువంటి ప్లాన్ చేయాలా బయలుదేరిపోయే ప్లాన్ ఎందుకు చేయాలా నేను అని మూటలు సర్దుకోవాలా వశిష్ఠుడిలాగా విశ్వామిత్రుడిలాగా లోపల ఉండే అని చాలా అని తెలిసి ఉంటే నేను ఇక్కడ ఉండిపోవాలా ఎంత పెద్ద దేవుడిని వదిలేసి నేను ఎందుకు పోవాలా నాకు తెలియలేదే నేను ఎందుకు ఇక్కడ ఉండాలా ఇంతమంది ఇంత స్ట్రాంగ్గా చెప్పినా కానీ ఆయన దేవాది దేవుడు అని చెప్పినా కానీ నాకు నేను అర్థం చేసుకోలేకున్నాను తెలుసుకోలేకపోతున్నాను నేను ఎందుకు ఈ ఊర్లో ఉన్నాడా అందుకోసం నేను వెళ్తున్నాను చెప్పేసి నేను ఆయన పట్ల పూర్తి శ్రద్ధ నాకు కలగలేదే పూర్తి నమ్మకం కలగలేదే పూర్తి ఆయనకి ఆయన పైన డిపెండ్ కాలేదే నేను నేను ఎందుకు ఇక్కడ ఉండాలా నేను బయలుదేరుతున్నాను చెప్పేసి ఇక్కడ ఏం చెప్తున్నామే నేను ఇక్కడ ఉండను ఎందుకంటే భగవంతుని ఆ రాజసుఖాన్ని అనుభవించే వాడు అర్థం చేసుకోలేరు శ్రీరంగంలో ఒకసారి ఆయన ఒక భక్తుడు ఉంటాడు సుందర పాండ్యన్ అని చెప్పేసి ఆయన ఒక్కసారి భగవంతుడికి ఒక పెద్ద డొనేషన్ ఇవ్వాలనుకున్నాడు ఒక పెద్ద బోట్ తీసుకునేసి ఆ బోట్లో ఏనుగుల్ని కూర్చోబెట్టేసి ఏనుగు పైన అన్ని నగలంతా వేసుకునేసి మిలిటరీకి కావలసిన ఏనుగు పైన ఫుల్ మిలిటరీలు వాడే అస్త్రశస్త్రాలంతా పెట్టేసి బరువు ఉండే అన్ని ఐటెం పెట్టేసి దాని అవతాల ఇంకొక బోటు పెట్టేసి ఆ బోట్లో అన్ని నగలు వేసుకున్నాడు డైమండ్ అన్ని మాణిక్యాలు బంగారము ఏమేమి ఉందా పెద్ద పెద్ద కవచము సింహాసనం అన్ని దాంట్లో వేసేస్తున్నాడు బంగారంతో నంపెరుమాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి రంగనాథ స్వామికి ఇవ్వాలని చెప్పేసి ఎంత బరువు ఉండాలి ఒక బోటు పైన ఏనుగు కూర్చోబెట్టేసి ఏనుగు పోయిన అన్ని అస్త్రశస్త్రాలు పెట్టేసి ఆ బోటు నీళ్ళు ఎంత లోపలికి వెళ్ళిపోతుందో అంత లోతుకు పోయే విధంగా ఇంకొక బోట్లు బంగారం పెట్టినాడు ఆ బంగారాలు అన్నీ పట్టుకొని వచ్చినాడు పట్టుకొని వచ్చేసి రంగనాథ్ తీసుకుని రావాలనుకునేసి తెచ్చిపెట్టినాడు లోపల పెద్ద పొగరపోతుతోటి గర్వంతో తీసుకుని వచ్చినాడు భగవంతుడు అన్నాడు నాకు అది వద్దు అక్కడ బయట పడేసండి అని నేను చెప్పేసి అంత అహంకారం లేస్తే ఆయన తీసుకోలేదు అన్నీ అక్కడ బయట పడేయండి అంటే రెండు సంవత్సరాల పాటు అక్కడ ఉండింది ఆర్యభట వాసాల కాడ రెండు సంవత్సరాల పాటు రంగనాథ్ ఏదైతే వద్దు అన్నాడా ఒక్కరు దాని వైపు చూడ్డానికి పోలేదు ఆయన వద్దన్నాడు కదా స్వామి వద్దన్నాడు కదా అటువంటిది మనకెందుకు అనుకూలస్య సంకల్పం ప్రతికూలస్య వర్జనం దేవుడైతే కాదన్నాడు అది మనకు సంబంధం లేదు వద్దు వద్దంటే వద్దు అంతే ఒక్కరు దాన్ని తాకలేదు రెండు సంవత్సరాల పాటు ఇంకా సుందర అని భగవంతుడు వెనకాల తిరగడమే తిరగడం అన్ని చోట్ల పోతా ఉన్నాడు భక్తులకంతా రిక్వెస్ట్ చేస్తున్నాడు స్వామికి చెప్పండి స్వామి కోసం తెచ్చుకున్నాను స్వామికి ఇవ్వడానికి తెచ్చుకున్నాను దయచేసి మీరు మీరైనా ఒక మాట చెప్పండి స్వామికి తీసుకోమని చెప్పండి తీసుకోమని చెప్పండి అంటే వీళ్ళ పేరు చెప్తేమో నంపేరు మళ్ళీ కోపం వస్తుంది మీరు ఆయన గురించి మాట్లాడితే జాగ్రత్త అని చెప్పేసి భౌతికము ఇంకా రాజు అని ఒక ఆ కొవ్వుతోటి ఉన్నాడు ఆయన ఆయన గురించి మాట్లాడితే జాగ్రత్త అని చెప్పేసి ఇదే బ్రాహ్మణులకేమో దక్షిణ ఇస్తున్నాడు బ్రాహ్మణులు ఏమో ఆయనకు సపోర్ట్గా మాట్లాడాలి అప్పుడప్పుడు మాట్లాడుతున్నారు స్వామి కానీ ఏమో చిన్న పిల్లడు తెలియకుండా మా చేసినాడు తప్పు అయింది క్షమించమని అడుగుతున్నాడు నీవెందుకు ఇంత కోపంగా ఉన్నావు అదంతా మీకు సంబంధం లేదు మీరు నోరు మూసుకోండి అందరిని తిట్టి పంపిస్తాడు అంపేర్ మా రెండు సంవత్సరాలు మళ్ళీ ఒక అలవాటు ఉంది అంపేర్ మనకు ఎక్కడన్నా బయలుదేరినప్పుడు అన్ని ఒక ఎద్దుల బండిలు వేసుకొని తిరుగుతాడు మధ్య మధ్యలో భోగ మంటపం కదా మధ్య మధ్యలో ఆకలి అయినప్పుడు తినడానికి ఒక మూడు వందలు నాలుగు వందలు దోస ఒక ఒక పది కిలో కేసరి బాతులు ఒక పది కిలో పొంగలు పది కిలో పులియోగరే ఒక పెరుగన్నం ఒక పది కిలో అన్నీ పట్టుకొని తిరుగుతాడు పోయేప్పుడు అన్ని చోట్ల పోయినప్పుడు ఒక దానికి ఒక ఎద్దులు బండి రెడీగా ఉంటాయి వెనకాల ఇక్కడ నుంచి అక్కడ ఒక ఒక ఒక ఐదారు కిలో ఒక మూడు కిలోమీటర్ దాటితే దగ్గర దగ్గర వెయ్యి దోశలను తింటాడు కనీసం ఒక్కొక్క చోట ఆగత ఒక నలభై దోశ తింటాడు మళ్ళీ కొద్దిగా చక్కెర పొంగల్ ఏమంటాడు మళ్ళీ కొద్దిగా పెరుగన్నం ఏమంటాడు మళ్ళీ కొద్దిగా పులిహోర తింటాడు మళ్ళీ నాలుగైదు మురుకులు టకటక వేసుకుంటాడు మళ్ళీ చెయ్యి ఒక ఒక్క ఒక్క ఆకు తింటాడు మళ్ళీ బయలుదేరుతాడు మళ్ళీ ఇట్లే ఒకసారి అన్ని చోట్ల ఈ రాజు సుందర పాండ్యాను వెనకాల తిరుగుతున్నాడు స్వామి వెనకాల తిరుగుతున్నాడు స్వామి స్వీకరించి స్వీకరి హంబులైపోయినాడు అహంకారం అంతా వెళ్ళిపోయింది మొత్తం నాశనం అయిపోయింది ఆ ఫస్ట్ ఉండే గర్వం మొత్తం పోయింది ఒకరోజు ఏమైందంటే ఆ అభిషేకం చేసే స్వామి ఇంకా తినేసి చేయి కడిగే సందర్భము అటువంటి పరిస్థితుల్లో వాళ్ళ పంచ విసర్జనీయ పాత్రం కావాలా పంచపాత్రాలని పెట్టుకోవాలా పూజారి ఎద్దుల బండ్లు పెట్టేప్పుడు ఒక పాత్ర మర్చిపోయినాడు ఐదు పెట్టుకోవాలా ఐదులో ఒకటే మర్చిపోయినాడు ఆ దేవుడికి చేయి కడగడానికి నీళ్ళు చూపిన అస్తముఖ ప్రక్షాళం అని అర్ఘ్యం పద్యం అని చూపించిన తర్వాత ఆ నీళ్లు పోయడానికి ఒక పాత్ర కావాలి విసర్జనే పాత్ర అర్చకులు అది మర్చిపోయినారు పూజారులు తీసుకొని మర్చిపోయినారు మర్చిపోయి ఎక్కడ పోయాలా దేవుడితో తీర్ దేవుడితో చేతులు కడిగింది నోరు కడిగిన తీర్థం నీళ్ళు ఎక్కడ పోయాలా అని చెప్పేసి చూస్తూ ఉంటే ఆ సుందర పాండిని ఏం చేసినాడు తన ముకుటం కిరీటం తీసేసి కింద పట్టుకుని వంగి నిలబడినాడు వంగి నిలబడినప్పుడు అర్చకులకు అది తెలియట్లే ఇది ఆయన తెచ్చిన పాత్రన ఈయన ముకుటమయ్యేని తెలియక టాక పోసేసినాడు దాంట్లో ఇదం అర్ఘ్యం ఇదం పద్యం ఇదం ఆచమన్యం ఇది అక్షతముఖ ప్రక్షాళం అని చెప్పేసి నీళ్ళు పోసేసినాడు అబ్బా నంపారు వాడు అప్పుడు కూల్ అయిపోయినాడు ఎక్కడ బంగారం మొత్తం లోపల తీసుకొని పోని అన్నాడు తన కిరీటం తీసి కిందకు లొంగి వంగిపోయినాడు కదా అప్పుడు నచ్చింది అంతవరకు తాను రాజు రాజు అని తిరుగుతున్నాడు ఇప్పుడు నీ దాసుడు అని చెప్పేసి ఆ తలపై నుండి కిరీటం తీసి ఇట్లా నిలబెడితే ఆ పూజారి ఏమో ఆ నీళ్ళున్న దానికి పోసేసినాడు నంపెరమడు కూలైపోయినాడు బంగారం అది తీసుకుని లోపల పెట్టండి అన్నాడు అట్లా రాజభోగాన్ని ఆ సుఖాలని అనుభవించే పది దశలకు తిరిగే నీ మనస్సు అర్థం కాదయ్యా నీ కొడుకు ఎవరు అని చెప్పేసి జటాముకుట దారి అయిన మాకు అన్ని వదిలేసి ఇంకా వద్దు ఇదంతా వదిలేసి వైరాగ్యంతో నిండిపోయి నీ నీ కొడుకే నీ ఆ దేవుడే కావాలని చెప్పి ఏకేహా కురునందన ఈ సుఖం వద్దు భౌతిక వద్దు ఈ భార్య బిడ్డ ఈ ఒక భౌతిక ప్రపంచం ఇంకా మాకొద్దు ఆయనే కావాలని చెప్పేసి ఎప్పుడైతే మనసు నాకు ఆశ పడుతుందా అప్పుడు ఆయన మనం తెలుసుకుంటున్నాము అంత ధైర్యంలో చెప్తున్నాడు అహం వేద్మి నాకు తెలుసు నీ కొడుకు ఎవరు ఇది ఈ పాయింట్నే పట్టేసింది నేను ఎందుకు ఇక్కడ ఉండాలా నేను ఇన్ని సమస్యలు ఉన్నానే ఎంతమంది వచ్చి వచ్చి చెప్పిపోతున్నారే ఆయన దేవుడు దేవుడు గొప్పవాడు గొప్పవాడు అని చెప్పేసి అయినా నాకు బుద్ధి రాలేదే ఈ భౌతిక విషయాల నుంచి దూరం అయిపోయి ఆయనకు దగ్గర అవ్వాలా ఆయనకు ఏదో సేవ చేయాలా ఆయన దగ్గరే ఆయన పాదపద్మలను చూస్తూ ఆయన తలుస్తూ ఆయన నామస్మరణం చేస్తూ హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామ రామ హరే హరే ఆయన స్మరిస్తూ జీవితం గడపాలని నాకు ఆ బుద్ధి రాలేదే నేను ఎందుకు ఇక్కడ ఉండాలా స్వామి నేను అందుకు బయలుదేరుతున్నానని చెప్తే రామంజులు వారు లే ఇప్పుడైనా తెలుసు కదా ఇంకా నేను ఉండిపోవచ్చు కదా అంటే లేదు స్వామి ఇంకా నా బాధలు చెప్పుకుంటానని చెప్పేసి మళ్ళీ ఆమె కంటిన్యూ చేస్తుంది మళ్ళీ ఏం చెప్తుందని రేపు తెలుసుకుందాం जगत गुरु शिल प्रभुपाद की जय शिल गुरुदेव की जय निताय गौर प्रेमानंदे हरि हरि बोल